ॐ श्रीभ्यो नमः ॐ गणानागणपतिं भवामेकपरिणीनामश्चमस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणश्वरः श्रीरसासनम् श्रीमहाराधिपते नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् چیت بجنا تبکی گو ریمسی کیشو నిత్యకర్మలు కూడా మోక్షమును సాక్షాత్తుగా ఇచ్చేవి కాదు కామ్యకర్మలు మోక్షహేతువులు కావని వేరే చెప్పాలండి నిత్యకర్మలు కూడా మోక్షంలో సాక్షాత్తుగా సహకరించేవి కావు ఎందుకంటే మోక్షము కర్మకార్యము కాదు అయితే మోక్షానికి ప్రత్యవాయం ప్రత్యవాయం ఉంటే మోక్షం రాదు అంతఃకరణలో దోషం ఉందనుకోండి ఆ కారణంగా మోక్షం ఆగిపోయేట్టు ప్రమాదం నిత్యకర్మల్ని రాగద్వేషరహితంగా చేసినట్లయితే అంతఃకరణం శుద్ధి చెంది ఆ విధంగా మోక్షానికి దారి సుగమం చేస్తుంది భోజనానికి ముందు ప్లేట్ పడుకోవడం లాంటిది నిత్యకర్మానుష్ఠానం ప్లేట్ పడుకుంటే ఆకలి తీరిపోతుందంట ఆకలి తీరాలంటే అన్నమే తినాలి అలాగే ప్లేట్ పడుకున్నట్లయితే అన్నం వడ్డించడానికి మనం సుగమం చేసినట్టు ఆ విధంగా నిత్యకర్మానుష్ఠానం చేసినట్లయితే అంతఃకరణం శుద్ధమై వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఆత్మ పూర్ణము అని గ్రహిస్తాడు ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటే ఆత్మస్వరూపనిష్ఠునకు బాహ్య జగత్తు ఎందు ఆశ్రయమేమీ ఉండదు ఆధారమేమీ ఉండదు బాహ్య జగత్తు దాని స్థానంలో ఉంటుంది జ్ఞాని తన స్థానంలో తాను ఉంటాడు జ్ఞాని తన ఆనందం కొరకు బాహ్య జగత్తుపై ఆధారపడకుండా ఉంటాడు that is the growth anyway so ఇక్కడ చిన్న మీమాంస నిత్యకర్మలు చేస్తే ఏమిటి చేస్తే ఫలం ఏం చెప్పలేదు దాని మీద ప్రభాకరుడు ఏమన్నాడంటే ఫలం ఏం చెప్పని దాన్ని చేయటం ఎందుకండి ఏదైనా ఫలం ఉంటే చేయాలి కానీ ఏ ఫలం లేకపోతే చేయటం ఎందుకు కాబట్టి మానేస్తాం అని అంటే అలా కాదు నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయము వస్తుంది దోషం వస్తుంది కాబట్టి నిత్యకర్మ చేస్తున్నది దేనికి దోష పరిహారం కూడా చేస్తున్నాము అని అంటే అది అంగీకారం కాదు ఎందుకంటే ప్రత్యవాయం వస్తుందని అంగీకరిస్తాం నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుందని అంగీకరిద్దాం ఎవరికి వస్తుంది నిత్యకర్మానుష్ఠానం చేయాల్సిన వాళ్ళు చేయకపోతే వస్తుంది అది సన్యాసుల గురించి చెప్పిన మాట కాదు గృహస్థుల గురించి నిత్యకర్మానుష్ఠానం చేయకపోతే వాళ్ళకి ప్రత్యయం వస్తుందన్నారు కానీ ఇంకా ఇడికి బియ్యానికి ఒకటే మంత్రం ఉన్నట్టుగా నిత్యకర్మ చేయకపోతే దోషమే అని సన్యాసులకు వర్తించదు సో ఆ మాట మనం చూసి ఉన్నాము తర్వాత ఇంకొక రకం అది అభ్యుపగమ్య సమాధానం చెప్పి అసలు అభావం నుంచి భావం పుట్టడం ఏంటి అకరణము అకరణం అంటే చేయకుండుట అదే అభావం కర్మ యొక్క అభావానికే చేయకుండుట అని కదా అటువంటి కర్మ అభావం నుంచి భావరూపమైన దుఃఖం పుడుతుంది నిత్యవాయువు అంటే దోషము లేక దుఃఖము కలిగిస్తుంది కదా భావరూపమైన దుఃఖము పుడుతుంది అంటే అది ఏమన్నమాట అది అది అంగీకారం కాదు తోసుకొచ్చారు यदि विहिताकरणात् असम्भाव्यमपि प्रत्यवायं ब्रूयाद्वेदः तदानर्थकरो वेदः प्रमाणमित्युक्तं स्यात् विहितस्य करणाकरणयोः दुःखमा మాత్రఫలత్వాత్ సో ఇటువంటి కొన్ని నిష్కర్షలని మీమాంసలో కూడా శంకరులు చేసి పెట్టారు మీమాంసకులు ఇటు కాకుండా అటు కాకుండా వదిలిపెట్టేసిన ఏరియాస్లో ప్రవేశించి ఈయనే నిష్కర్ష చేశారు కొన్నింటికి అలాంటి ప్రకరణాల్లో ఇదొకటి వేదం వేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఒకటి ఉన్నది అంటే ప్రతిదీ సూక్ష్మంగా చూడాల్సి ఉంటుంది స్థూలంగా చూస్తే ఓ రకంగా ఉంటుంది సూక్ష్మంగా చూస్తే దాని ఆకారం మారిపోతుంది సాధారణంగా లోకంలో మనుష్యులు మతాన్ని వేదాన్ని ఏ రకంగా చూస్తారంటే ఒక వెనుకు భయంతో చూస్తారు దానికి వేదము అంటే ఓపెసరంత భయంతో చూడటం ఎందుకని వేదము ఒక అనేకములైన నియమాలను పెడుతుంది ఆ నియమాలని పాటించకపోతే నెత్తి మీద పిడుగు పడిపోతుంది పాపం వచ్చేస్తుంది ప్రత్యవాయం వచ్చేస్తుంది తల ఊరు పడిపోతుంది శాపం పడిపోతుంది అని ఇలాగా భయం భయంగా చూస్తారు except of unforgiving loss అన్నట్టుగా చూస్తారు వేదాన్ని వేదములు అంటే దాంట్లో నియమాలు ఉంటాయి ఆ నియమాన్ని పాటించకపోయినట్లయితే నీకు శిక్ష తప్పదు అన్నట్టుగా వేదం పుస్తకం ఇంకేసి అలా చూస్తారు ఇది సరికాదు వేదం అలా అలాగా ఉండదు వేదం అలా ఉంటే అది దానివల్ల మానవునికి ప్రయోజనం చాలా తక్కువ సిద్ధిస్తుంది it is not a set of insulting class వేదము చక్కగా మనకు అనేక సంఘటనలు తెలుపుడు చేస్తుంది ఇదిలో పీనల్ పీనల్ కోడ్ బుక్ పుస్తకం లాంటిది కాదు వేదం అంటే పీనల్ కోడ్ పుస్తకంలో ఈ పని చేస్తే ఈ శిక్ష పడుతుంది నాలుగు వందల ఇరవై సెక్షన్ ప్రకారం నువ్వు చేస్తే జైల్లో పెడతారు మూడు వందల పదహారో సెక్షన్ ప్రకారం ఇది చేస్తే నీకేమో మరణదండన పడుతుంది ఇలా ఉంటుందా లేదా ఉంటే పీనల్ రూపంగా ఉండదు అనేక మంచి సంగతులని మనకి బోధిస్తూ ఉంటాం ఆ విధంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి అది ఒక పాయింట్ కర్మవాదులు ఎలా ప్రతిపాదిస్తారంటే నువ్వు కనుక ఇలా చూడ ఇలా చేయకపోతే నీకు పంపలు అడ్డుకుపోతాయన్నట్టుగా ప్రతిపాదిస్తారు ఆ ప్రతిపాదనలోనే దోషం వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా లలితా సహస్రనామం పారాయణ చేసి వాళ్ళలోనూ వాళ్ళలోనూ ఈ రకమైన భయాలు గమనించారా లేదా గమనించారా లేదా ఈ లలితా సహస్రనామం పారాయణ చేయాలా అక్కర్లేదా పోనీ అసలే వద్దని చెప్పేసి దూరంగా ఉంటే దూరం దగ్గరగా వచ్చిన వాడిని మాత్రం మైపెట్టాడు నువ్వు పూర్వపీఠికి చదివి ఉత్తరపీఠికి చదవకపోతే లలితాదేవి కోపం వచ్చేస్తుంది అయ్యో ఇంత కష్టపడి ఇంతసేపు గంటసేపు పారాయణ చేసి ఆఖరికి మిగిలింది ఏమిటంటే కోపం దేవతకి కోపం మిగిలింది అదే ఈ ఖడ్గమాలు చదవకపోతే చదివిందంతా వేస్ట్ అని ఇంకొకటి ఇలాగా ఆ లలితా సహస్రనామం అనేప్పటికీ ఇలా ఉనికిపోతూ దాని దగ్గరికి వెళ్ళటం అలాగే ఉంటుందండి అలా ఉండదు ఇంచేతన నన్ను చాలామంది అడుగుతారు దాన్ని బట్టి నేను ఈ మాట్లాడుతున్నాను చదవచ్చా చదవచ్చా చదివితే ఏం ప్రమాదం తర్వాత ఒకడు ఉంటాడు వాడు ఏమంటాడంటే ఈ మధ్య ఇంట్లో ఈ హాని కలిగింది కదా అది దీనివల్లే కలిగింది పైగా వాడు ఎదురు చూసి వచ్చినట్టుగా అప్పుడే కన్నా యమధర్మరాజు గారిని కన్సల్ట్ చేసి వచ్చినట్టు సో ఈ విధంగా మనుష్యులు భయాన్ని పెంపొందించుకుంటూ జీవించటం అన్నది అది బంధం భయం బంధిస్తుంది మనిషిని ఫ్రీడమ్ ఉండదు భయంలో భయపడే స్వభావం ఉన్నవాడు ఏ పని చేయలేకపోతుంది ఎనీవే ఇది ఒక ఇబ్బంది ఒకటి కాబట్టి వేదము అంటే అలా ఉంటుంది అలా భయపెట్టేస్తూ ఉంటుంది అని అలా ప్రత్యవాయం వచ్చేస్తుంది నీకు అంటూ అలాగా అలా ఉండదు వేదం నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటంటే ఋషులు మహర్షులు ఉన్నారంటే ఎప్పుడు కమండలంలో నీళ్లు పట్టుకుని సిద్ధంగా ఉంటారు ఎప్పుడు తప్పు చేస్తాడా వాడికి శాపం ఇచ్చేద్దాం నువ్వు రాయి అయిపో రప్ప అయిపో ఇదైపో అదైపో రాక్షసుడు అయిపో రాక్షసుడు అయిపోతే వాడు అది శిక్షణ లేకపోతే అది పనిష్మెంట్నా లేకపోతే రివార్డా మన కథల్లో అది పనిష్మెంట్ కానీ మరి ఒక్క పిసర్ లోతుగా చూస్తే అది రివార్డ్ అయి కూర్చుంటుంది నువ్వు అమెరికాలో పుట్టేసేయని శాపం ఇచ్చాడు అనుకోండి అది మరి అది శాపమా లేకపోతే రివార్డ్ అది రివార్డ్ అయిపోతుంది నువ్వు రాక్షసులు అయిపోయి అందరినీ తినేస్తూ ఉండు అంటే వీడు రాక్షసులు అయిపోయి అందరినీ తినేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ శాపం వీడికి ఇచ్చినట్ట అందరికీ ఇచ్చినట్ట సో చాలా ప్రాబ్లం అండి అలాగ మహర్షుల్ని అలా ఇలాగ మహాత్ములు చెప్పారు వివేకానంద అందరూ మహేషానంద గిరిని ఒక ఆయన ఉన్నారు ఆయన సంస్కృతంలో గ్రంథం ఒకటి రాశారు దాంట్లో ఇవన్నీ ఉపయోగిస్తూ రాశారు ఈ విధంగా మనకి మన సమాజంలో ఎటువంటి దృష్టికోణం వచ్చిందంటే వేదము అంటే భయం వేసేస్తుంది జనాలు మహర్షి పేరు చెప్తే భయపడతారు మహర్షులు అంటే ఎలా ఉంటారంటే శాపాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు ముక్కు మీద కోపంతో అలాగంటి దృష్టిలో వాళ్ళు ఉంటారు ఆ మహర్షులు అలా ఉంటారని కథల్లో చదివిన పద్ధతిలో లేకపోతే అటువంటి దృష్టికోణం కథలు కూడా అలా ఉంటాయని నేను అన్ను సర్వత్రా ఆ దృష్టికోణంలో ఉండేప్పటికీ ఈ ఆధునిక కాలంలో మహర్షులుగా చలామణి అయ్యే వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఆ లక్షణాన్ని సంతరించుకుని ఉంటారు ఆ లక్షణం ఉన్నా లేకపోయినా అలా క్రీమ్ ఫేస్ పెట్టేసి ఉంటారు అలా సీరియస్ ఎందుకంటే కొంచెం దూరంగా ఉండి మీరు కబడ్దా జాగ్రత్తగా ఉండండి అని ఒక సిగ్నల్ ఇస్తూ అది న్యాయం కాదు సో మహాత్ములు ఏమన్నారంటే మహర్షులు చాలా కరుణామయులుగా ఉంటారు తప్పించి అలాగే ఎవడ తప్పు చేస్తే తప్పు దొరికితే వాడిని దహించేద్దాం అన్నట్టుగా ఉండరు కరుణామయులుగా ఉంటారు తప్పు చేసినా కూడా ఓవర్లుక్ చేస్తే దాన్ని క్షమించే స్వభావంలో ఉంటారు దాని మహర్షులు ఇలా కఠినాత్ములుగా ఉండరు మీరు చాలా పొరపడుతున్నారు అని అంటారు కాబట్టి నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వచ్చేస్తుందంటే అలా చెప్పిన వేదం అప్రమాణం అయిపోతుంది ఎందుకని విహిత అకరణము వీడు చెయ్యలేదంటే ఏదైనా కర్మ చేస్తే తప్పు కర్మ చేస్తే దుఃఖం వస్తుందని చెప్పాలి కానీ అకరణాత్ అసంభావ్యమపి ప్రత్యవాయం వేద వేదం చెప్పింది అలాగా నువ్వు చేయకపోయినా చేయకపోతే నీకు ప్రత్యవాయం వచ్చేస్తుంది నెత్తి మీద విడుగు పడిపోతుంది అలా చెప్పింది వేదము అసంభావ్యమపి యుక్తి ప్రకారం కలగడానికి వీల్లేదు యుక్తి సంభావన అంటే యుక్తి మీరు మీరు ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే అకరణము వలన అకరణము అంటే చేయకుండుట చేయకుండుట వలన మీకు దోషం వచ్చేస్తుంది దుఃఖం వస్తుంది అనేది యుక్తియుక్తంగా లేదు తప్పు పని చేస్తే దోషం వస్తుందంటే బాగుంటుంది యుక్తియుక్తంగా లేకున్నా వేదం చెప్పేసింది అలాగా కాబట్టి వేదం చెప్పేసింది కాబట్టి యుక్తి విరుద్ధమైనా సరే అదే కరెక్టు అని ఆ విధంగా మీరు మాట్లాడిన పక్షంలో తదా వేద అనర్థకర వేదము మనకి హానిని చేసేటువంటి ఒక శబ్దరాశిగా నిర్మాణం అలాగా మనం వ్యాఖ్యానం చేయటం ప్రారంభిస్తే తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు రోడ్డు మీద స్కూటర్ మీద వెళ్తున్నారనుకోండి పోలీసు అక్కడ నిలబడి ఉన్నాడు అనుకోండి కంగారు పట్టాం ఎందుకని ఏమి దోషం పట్టుకుని నెత్తి మీద శిక్ష వేస్తాడు పోలీసును చూస్తే ఎటువంటి భావన కలగాలి మనకి వీడు రక్షణ వాడికి పేరు రక్షక భటుడు అంటే రక్షక భట నిలయము బయట పేరు ఇంత బోర్డు రక్షణ ఇస్తాడు అనే భావం కలుగుతుందా వీడు భక్తిం చేస్తాడేమో అనే భావం కలుగుతుందా ఏ భావం కలుగుతుంది మీకు నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయిని ఇద్దరు రౌడీలు తరువుకు వస్తున్నారు తరువుకు వస్తుంటే అక్కడ యారో చూసింది పోలీస్ స్టేషన్ అని యారో ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇటు నుంచి వస్తున్నారు ఇటు పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఇటు అమ్మా అలా ఉండకూడదు కదండి కాబట్టి వేదం అంటే అలాగా పోలీసులాగా తప్పు దొరికితే వీడిని ఎత్తిన పాపం వేసేసి వీడిని నరకానికి పంపించేయడానికి కాసు కూర్చుందన్నట్టుగా చెప్పకూడదు అలా చెప్తే అనర్థకర వేదము హానిని చేసినట్టే అవుతుంది తదా అనర్థకర హానిని చేసేది అప్రమాణం అయిపోతుంది దానివల్ల మనిషికి ప్రయోజనమే ఉంది జ్ఞానాన్ని అందిస్తే ప్రమాణం ఉంటే జ్ఞాన సాధనం దానివల్ల మనం జ్ఞానాన్ని పొంది ప్రయోజనాన్ని పొంది అభివృద్ధికి వస్తా ఉంటే ప్రమాణం అవుతుంది కానీ హానిని చేయడమే పనిగా పెట్టుకుని నిత్యకర్మ చేయకపోతే నీకు ప్రత్యవాయము చేయకపోయినా సరే ప్రత్యవాయం చేస్తే ప్రత్యవాయం చేస్తే దోషం తప్పు పని చేస్తే దోషం అలా కాదు ఇలా చెప్పడం న్యాయంగా లేదు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు నిత్యకర్మ ఉంది నిత్యకర్మను చేస్తే ఏమిటవుతుంది ఫలం ఉంటుందా ఉండదు ఇది ప్రభాకర సిద్ధాంతం ఫలం వినపట్టం లేదు అక్కడ ఫలం అనే వాక్యం ఉండదు చేస్తే ఫలం లేదు కర్మ చేయటం దుఃఖం కర్మ చేయటం దుఃఖం కదండి generally it is understood like that ఉపవాసం చేయటం సుఖమా దుఃఖమా దుఃఖం మరైతే ఉపవాసం చేయటం ఎందుకంటే ఏదో మహాఫలం ఉందని ఉపవాసం చేస్తాం ఉపవాసం చేస్తే మీకు ఏ ఫలము రాదు అంటే ఇప్పుడు ఉపవాసం ఉపవాస దుఃఖం ఉంది ఇప్పుడు ఉపవాసం చేశాడు వాడికి ఏం లభించింది దుఃఖం లభించింది ఉపవాసం చెయ్యకపోతే ఏం లభించింది ప్రత్యవాయం వచ్చి దుఃఖం కాబట్టి చేసినా దుఃఖమే చేయకపోయినా దుఃఖమే అలా చెప్తోంది వేదం విహిత విహితస్య కరణయో కరణ అకరణయో కరణం అంటే చేయుట అకరణం అంటే చేయకుండా రెండు పక్షాల్లోనూ కూడా దుఃఖమాత్ర ఫలత్వాలు దుఃఖం మాత్రమే ఫలము అని చెప్పినట్లయితే చాలా అన్యాయంగా ఉంది ఇది వేదం అలా చెప్పిందని చెప్పేసి మీరేమో సిద్ధాంతాలు చేస్తే ఇది వేదం అనర్థకారి అని తేలుతుంది దానివల్ల సమాజానికి హాని కలుగుతుంది వ్యక్తులు ఎవరిలోకి వ్యక్తులు వేదాన్ని భయంతో చూశారంటే ప్రమాణంగా ఉపయోగపడుతుంది మీరు భయ భయ భయపడుతూ భయపడుతూ దాన్ని చూశారనుకోండి దానివల్ల మీకు ప్రమాణ బుద్ధి కలగాలి ఇప్పుడు లెక్కల మేస్టార్ని చూస్తే మీరు వణికిపోతున్నాడు అనుకోండి వీళ్ళు లెక్కలు ఏం నేర్చుకుంటాడు మాకు చింతామణ అని ఒక ఆయన లెక్కల మేస్టర్ హై స్కూల్లో లెక్కల మాస్టర్ ఆయన్ని చూస్తే ఒడికి వచ్చేసింది ఆయన బెత్తం పట్టుకునే వచ్చేవారు వేప బెత్తం పట్టుకునే క్లాసులోకి వచ్చేవారు ఆయన చూస్తేనే ఉడుకు ఇంకా వీళ్ళు లెక్కలేం నేర్చుకుంటాడు అది ప్రమాణము అంటే నేర్చుకోవాలి జ్ఞానాన్ని పొందాలి అంటే ప్రేమపూర్వకంగా అందరి డిసిప్లిన్ వేరు భయం వేరు కాబట్టి వేదంలో నియమాలు యమాలు ఉంటా ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి ఆ విధమైనటువంటి ఒక శబ్దరాశి అంటే మనకి ఉపకారం కలుగుతుంది కానీ అలా భయపడిపోతూ భయపడిపోతూ అలాగే భయపడిపోతుంది తర్వాత చేసినా ఫలం దుఃఖమే చేయకుండా దుఃఖమే అనే ఆ విధంగా మీరు చేయాల్సటము అది సరికాదు ఇంకా ఫైనల్ గా తారకం కారకం శాస్త్రం జ్ఞాపకమితి అనుపపన్నార్థం కల్పితం సత్ నైతదిష్టం శంకరులు ఈ విషయాన్ని పలు పర్యాయాలు చెప్తూ ఉంటారు శాస్త్రం జ్ఞాపకం నటు కారకం శాస్త్రము కారకము అని మీమాంసకుల యొక్క నిర్ణయం వాళ్ళ యొక్క ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఇప్పుడు సోమేన యజేత ఉందనుకోండి సోమేన యజేత అంటే సోమయాగం చేయాలి అని ఆ యజేత అన్నది లింగ్ లింగ్ విధిని చెప్పే ఈ కర్మలు చేయాలి అని విధిని చెప్పే లింగ్ అది లింగ్ అని ధాతువు వాళ్ళు ఏమంటారంటే ఆ ధాతువులో తా ఉందిగా ఆ తాని ఆఖ్యాత అని అంటారు ఆఖ్యాత అంటే ప్రత్యయం క్రియని చెప్పే ప్రత్యయం సో విధిలింగ్ అంటే ఆ క్రియను చేసి తీరవలను అనే అర్థం వస్తుంది దేనికి వస్తుంది అర్థం తా తాకు వస్తుంది అర్థం యజేత ఆ తాకి ఆ అర్థం వస్తుంది ఈ క్రియను చేసి తీరవలను ఏ క్రియ అంటే యజ అనే క్రియ కాబట్టి యజేతలో తా మీద యజ వచ్చింది కానీ యజ మీద తా రాలేదు ఇది మీమాంసకుల యొక్క నిర్ణయం వ్యాకరణం వాళ్ళ సిద్ధాంతం ప్రకారం యజ్ఞ ఉంది దాని మీద తా వచ్చింది మీమాంసకుల సిద్ధాంతం ప్రకారం తా ఉంది దాని మీద యజ్ఞ వచ్చింది ఎందుకంటే కర్మశాస్త్రం కదా అది కర్మశాస్త్రం కదా కర్మశాస్త్రంలో కర్మకే ప్రధానం యాక్షన్కే ప్రధానం యాక్షన్ యొక్క స్వరూపాన్ని ధాతువు చెప్తుంది తప్పిస్తే యాక్షన్ సెల్ఫ్ ధాతువు చెప్పదు ధాతువు ప్రత్యయం చెప్తుంది యాక్షన్ టెన్స్ ప్రత్యయంలో ఉంటుంది అని వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఆ తా విని ఆ తా వింటాడు ఆ తా విడి చేయిస్తుంది కర్మ చేయిస్తుంది ఆ తా వినగానే నేను ఈ కర్మను చేయాలి అనే జ్ఞానం వీడికి కలిగిపోతుంది ఏ కర్మ యజ యాగము అనే కర్మ ఎటువంటి యాగము సోమయాగము అని అలా చెప్తారు వాళ్ళు వాక్యాన్ని చెప్పి ఏం చెప్తారంటే వీడు ఇప్పుడు సోమయాగం చేసేదంటే ఆ శాస్త్రం వీడి చేత సోమయాగం చేయించింది అని చెప్తారు సోమేన యజేత శాస్త్రం కారకం శాస్త్రం చేయించింది అని చెప్తారు శంకర్లు అంటారు శాస్త్రం కారకం కాదు ఒప్పుకోరు ఎందుకంటే శబ్దానికి ఉన్న శక్తిని మనం గుర్తించాలి శబ్దానికి శక్తి ఉంది కానీ మీ చేత పనిని చేయించే శక్తి దానికి లేదు మరి ఏ శక్తి ఉన్నది విషయాన్ని బోధించే శక్తి ఉంది కాబట్టి సోమేన యజేతలో ఉండే తా మీ చేత పని అని అనుకోండి తప్పది మరి ఏం చెప్పాలి సోమయాగం చేస్తే స్వర్గానికి వెళ్తావు అనే విషయాన్ని బోధించింది జ్ఞాపకం శాస్త్రం మాత్రం బోధించింది ఇప్పుడు శాస్త్రం బోధించి విధులు పెట్టేస్తే వీటి చేత పనిని చేయించింది ఎవరు ఏ ఏమిటి అంశం ఏదో ఒక అంశం వీటి చేత పనిని చేయించింది కదా అక్కడ తెచ్చి వీడు పనిని చేస్తున్నాడు వీడి చేత పనిని చేయించిన అంశం ఏమిటి అని పేచి ఆ చాలా ప్రధానమైన పాయింట్ అది ఎందుకంటే చాలా లోతుగా విశ్లేషణ చేస్తారు శాస్త్రంలో ఇప్పుడు పుష్కరం వచ్చిందనుకోండి కోట్లు స్నానం చేశారు రెండు కోట్ల మంది స్నానం చేశారు గోదావరి పుష్కరాలకి కృష్ణ పుష్కరాలకి ఇంతమంది చేతను స్నానం చేయించింది ఎవరు that factor which made which entire సొసైటీని మూవ్ చేసినటువంటిది అంశము ఏది అని ప్రశ్న అంటే ఇంకేది కర్మశాస్త్రంలోని వాక్యమే అని మీమాంసకుల యొక్క నిర్ణయం అంటే అప్పుడు శాస్త్రం వీళ్ళ చేత ఈ పని చేయిస్తుంది అని వాళ్ళు కర్మవాదులు కదా మరి కారకర్మ శంకర్లు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎన్నడూ కరెక్ట్ కాదు మరి మీరు తీరా నేను నిర్ణయం చెప్పిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు కొంచెం మరి జాగ్రత్తగా మీరు బీ ప్రిపేర్ నిర్ణయం అని చెప్తున్నా శాస్త్రం నిర్ణయం ఏంటంటే స్వమైన యజేతాన్ని మీ చేత కర్మ చేయించదు శాస్త్రం అంత శక్తి శాస్త్రానికి లేదు వాక్యానికి అంత శక్తి ఉండదండి ఏదో రోబోయో లేకపోతే రక్షక భటుడు వచ్చి మిమ్మల్ని బలవరా ఇచ్చి చేయించినట్టుగా శాస్త్రం చేయిస్తుందా అలా చేయించదు జైల్లో పెట్టేసి వాళ్ళు కూర్పని చేయిస్తారు అలా చేయిస్తుందా శాస్త్రం శాస్త్రానికి ఆ శక్తి ఉండదు శాస్త్రం ఎంత గొప్పదైనా శబ్దానికి ఉన్న శక్తి ఎంతవరకు అంటే జ్ఞానాన్ని ఇస్తుంది సోమయాగం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళవచ్చును అనే జ్ఞానాన్ని ఇస్తుంది మరి జ్ఞానం ఇచ్చినట్లయితే జ్ఞాన మాత్రమునకు కారకత్వం లేదని అన్నావు కదా శాస్త్రం అంటే జ్ఞానమే కదా అది పని చేయించకపోతే మరి వీడి చేత ఆ కర్మని చేయించింది ఏమిటి అంటే స్వర్గమునందరి కామన వీడి చేత అవిద్య కామ కర్మ కర్మకి మూలంలో ఏముంటుంది కామం కాబట్టి రెండు కోట్ల మంది పుష్కర స్నానం చేశారంటే శాస్త్రం చేయించిందని మీరు అనద్దు కామన చేయించింది ఏమిటా కామన పుణ్యం పుణ్యం వల్ల ఉపకారం ఏమిటి స్వర్గము ఇహలోక సుఖం ఓవరాల్గా పుణ్యం ఉన్నట్లయితే ఇహలోకంలో టూ థౌజండ్ సెవెన్ బాగుంటుందనో టూ థౌజండ్ సిక్స్ బాగుంటుందనో ఒక జనరల్ ఒపీనియన్ ఒక జనరల్ ఐడియా స్వర్గం ఉండనే ఉంది కాబట్టి వీడికి తను తను దుఃఖిని అభాగ్యుడను అనే భావనలో మనిషి బతుకుతూ ఉంటాడు ఈ దుఃఖం నుంచి అభాగ్యం నుంచి ఈ పుణ్యం మనల్ని బయట పారేస్తుంది అనే ఒక ఆశ చేత ఆ సమాచారం విన్న వెంటనే వెళ్ళి స్నానం చేసేస్తుంది కాబట్టి శాస్త్రము ఎప్పుడూ కర్మని చేయించదు కర్మని చేయించేది కామనయే నిష్కామంగా కర్మని చేసామనుకోండి ఇంకేమి నువ్వు కర్మ బంధం నుంచి బయటపడిపోతావు ఎందుకంటే కర్మని చేయించేది కామన్ అయినప్పుడు ఆ కామనను నీవు అధిగమించేసేవంటే నీవు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వం యొక్క హద్దుల్ని దాటేసినట్టే జతన నిష్కామ కర్మయోగం అంతఃకరణ శుద్ధిని కలిగిస్తుంది అని అలా సూక్ష్మంగా చెప్తారు కాబట్టి శాస్త్రము కారకమే కారకము కాదు జ్ఞాపకము మాత్రమే అనే మౌలికమైన సత్యాన్ని మీరు విస్మరించరాదు ప్రత్యవాయం వచ్చేస్తుందని అలాగ భయపెట్టేసి శాస్త్రం చేయించేసి ఇట్లాగా భయపెట్టేసినట్టుగా దాన్ని కారకమనే భావన దాని ఎందుకు పెట్టేసి దానికి అలాగా భయహేతువైనటువంటి సెట్ ఆఫ్ లాస్ కింద మీరు ప్రతిపాదించటం సరికాదు అని త్రోసిపించారు సో తథాచ కారకం శాస్త్రం నా కారకం శాస్త్రం నా జ్ఞాపకం ఇది అనుపమన్నార్థం కల్పితం సార్ అయ్యో యుక్తియుక్తము కాని ఒక విషయాన్ని మీరు కల్పించినట్లవుతుంది కారకం శాస్త్రం అని చెప్పినట్లయితే దుఃఖం కలుగుతుందని భయపెట్టేసి చేయించేస్తోంది శాస్త్రము ఆ విధంగా కారకము శాస్త్రము జ్ఞాపకము కాదు అనే అర్థాన్ని మీరు కల్పించినట్లవుతుంది ఎప్పుడు నిత్యకర్మని చేసినా దుఃఖమే చేయకపోయినా దుఃఖమే అని ప్రత్యవాయాన్ని అలా చేయకుండా ప్రత్యవాయాన్ని శాస్త్రం చెప్తోంది అంటే అలాగంటి దోషం వస్తుంది కాబట్టి అటువంటి విధంగా కల్పన చేయటము తగ్గదు మరైతే నిత్యకర్మ చేయాలి అక్కడ నిత్యకర్మ చేయాల్సి ఉంటుంది తప్పనిసరి మరి నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం అని అన్నారు ఏమిటి అంటే కేవలం చేయకుండా చేత ప్రత్యవాయం రాదు నిత్యకర్మ చేయడం మానేసి దాని స్థానంలో మరో కర్మను చేస్తాడు అది చేయకూడని కర్మ అవుతుంది కనుక అప్పుడు ప్రత్యవాయం మీరు సంధ్యావనం చేసుకుంటున్నారు అది నిత్యకర్మ ఈ లోపల ఎవరో పేకాట అడుగున్నా రాబోయని పిలుస్తారు ఈ సంయోజనం మానేసి వెళ్ళి పేకాట ఆడతారు అది జోదం దోషం కనుక దానివల్ల మీకు దుఃఖం కలదు అంటే జోదం వల్ల దుఃఖం వస్తుంది కానీ నిత్యకర్మ మానేయడం వల్ల ప్రత్యేకంగా దీని దీనికో ఇంత దుఃఖం దానికో అంత దుఃఖం అలా ఉండదు సపోజ్ సంయావనం చేసుకుంటున్నారు ఎవరో కష్టంలో ఉండయా మాకు సహాయం చేయమని కోరారు ఈ సంయావనం మానేసి వెళ్ళి వాళ్ళకి సహాయం చేశారు మీకు దోషం రాదు ఈ దోషం అసలు రానే రాదు పైగా మీకు పుణ్యమే వస్తుంది తక్కువ ఎక్కువ ఆ కర్మని బట్టి న్యూనం వస్తుంది అయ్యా ఎక్కడికి వెళ్ళాలి దారి చూపించండి అంటే వాళ్ళకి దారి చూపించి వీడు సంధ్యావనం మానేసాడు అనుకోండి పిసరంత పుణ్యమే వస్తుంది వాళ్ళకి మహోపకారం చేస్తే ఆ కారణంగా సంధ్యావందనం మానేసాడు అనుకోండి చాలా పుణ్యం వస్తుంది సంధ్యావందనం మానేయడం వల్ల ఏమీ ఉండదు పోయేది ఉండదు దాని స్థానంలో చేసిన కర్మ వల్ల అని ఆ విధంగా వ్యవస్థ చేశారు నిత్యకర్మల్ని చేసుకోవటం వల్ల మాత్రం ప్రయోజనం ఉంటుంది అంతఃకరణ శుద్ధి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఆ రకంగా మనం వ్యవస్థ చేయాలి కానీ అలాగ బెత్తం పట్టుకుని నువ్వు చేయకపోతే ఖబర్దార్ అన్నట్టుగా ఉండదు అలా శాస్త్రం చెప్పకూడదు అని ఒక నిర్ణయం నచేతదిష్టం అలాగ కల్పన చేయటం సరికాదు ఏ కల్పన శాస్త్రం కారకం నా జ్ఞాపకం అనే కల్పన తప్పు ఎలా ఉండాలి మరి శాస్త్రం నా కారకం జ్ఞాపకమేవ తస్మాత్ సన్యాసినాన్న కర్మాణి కాబట్టి సన్యాసులకి కర్మలు ఉండవండి సన్యాసులకి కర్మ అత జ్ఞానకర్మణో సముచ్చయానుపపత్తి కాబట్టి కర్మలు ఉండవని తెలిస్తే ఇంకేం మిగులుతుంది జ్ఞానం మిగులుతుంది జ్ఞానము కర్మ రెండు ఉంటాయి సో మీరు భక్తి గురించి జత చేయకుండా ఇది కర్మలో అంతర్గతం అవుతుంది కర్మలో ఓ అంశం కర్మలో అంతర్గతం అవుతుంది ఇంకో అంశం జ్ఞానంలో అంతర్గతం అవుతుంది అది సమస్య కర్మ చేస్తాడా జ్ఞానం తెలుసుకుంటాడా కర్మ చేస్తాడా అనే రెండు పాయింట్ కర్మ చేసేప్పుడు భక్తితోటి కర్మ చేయాలి జ్ఞానాన్ని సంపాదించేప్పుడు శ్రద్ధతోటి ప్రేమతోటి జ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి భక్తి అన్నది సర్వత్రా సమానంగా వ్యాపించి వస్తుంది చదువుకునేప్పుడు శ్రద్ధగా చదువుకోవాలి పని చేసేప్పుడు శ్రద్ధగా చేయాలి అక్కర్లేదా అలాగే చేయాలిగా అగో ఆ శ్రద్ధకే భక్తిని పేరు కాబట్టి భక్తి సమానాంశం దాన్ని గురించి చింత చేయవద్దు అది ఎలాగా ఉంటుంది కర్మనా జ్ఞానమా అని అన్నప్పుడు సన్యాసులకి కర్మ పుసగదు అని తేల్చాం ఇప్పుడు సన్యాసులకి కర్మ పుసగదు అంటే ఇప్పుడు జ్ఞానాన్ మోక్ష అని చెప్పాలా జ్ఞానకర్మ సముచ్చయాది మోక్ష అని చెప్పాలా జ్ఞానాన్ని మోక్ష అని చెప్పండి అంతేగాని జ్ఞానకర్మ సముచ్చయం వల్ల మోక్షం అంటే సన్యాసికి మోక్షం రాదు అని చెప్పినట్టు ఇది ఎలా ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టిన వాడికి లేకపోతే ఏదైనా న్యాయ ధర్మబద్ధంగా ఉన్నవాడు నరకానికి పోతాడు అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంటుంది అదే సరికాదు కాబట్టి జ్ఞానకర్మలకు సముచ్చయము సుతరాము పోసాగదు ధ్యాయసి చేత్ కృష్ణానుపత్తే ఇప్పుడు సముచ్చయము పొసగదు అన్నాను ఇంతకుముందు చెప్పాను సముచ్చయము సమన్వయం సమన్వయం కుదురుతుంది సముచ్చయం కుదరదు అంటే ఒకటి జ్ఞా సన్యాసి సన్యాసి జ్ఞాననిష్ఠుడై ఉంటూ కర్మలు కూడా చేసుకుంటాడు అది సముచ్చయం కుదరదు ఎలా కుదురుతుందండి ఇప్పుడు కర్మ చేయాలంటే పక్కన భార్య ఉండాలి ఎలా కుదురుతుంది సముచ్చయం ఎలా చేస్తారు కుదరదు కాబట్టి జ్ఞానకర్మలు సముచ్చయ సమన్వయం కుదురుతుంది సమన్వయం అంటే ఏమిటి ముందు కర్మ తర్వాత జ్ఞానం గృహస్థాశ్రమంలో ఉండి కర్మల్ని చేసుకుని ఆ తర్వాత గృహస్థాశ్రమ త్యాగం చేసి జ్ఞాననిష్ట చేసుకుంటే ఇది ముందు కర్మ తర్వాత జ్ఞానం అది సమన్వయం ఇంకో సమన్వయం ఏమిటి ఈయన కర్మ ఈయన గృహస్థు కర్మలు చేసుకుంటున్నాడు ఆయన సన్యాసి జ్ఞాననిష్టలో ఉన్నాడు అది కూడా సమన్వయం సమాజంలో ఓ వ్యక్తి కర్మ మార్గంలో ఉన్నాడు ఇంకో వ్యక్తి జ్ఞాన మార్గం అది సమన్వయమే పురుషుడు అంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో చేస్తే దాన్ని సముచ్చయం అది కుదరదు అర్థమైంది కదండి ఇక పోతే మరి అర్జునుడి ప్రశ్న అలా ఉండేటి అర్జునుడు ఏమైనా ప్రశ్న వేశాడు కర్మ కంటే జ్ఞానము గొప్పది అని ప్రశ్న వేస్తున్నాడు ఆ కర్మ కంటే జ్ఞానం గొప్పది అని ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు కర్మ జ్ఞానము రెండు వేర్వేరు అంశములు కర్మ ఉన్న చోట జ్ఞానం ఉండదు జ్ఞానం ఉన్న చోట కర్మ ఉండదు అన్నప్పుడు కర్మ కంటే జ్ఞానము గొప్పది అనే ప్రశ్న వేయకూడదు అలా వేయకూడదండి ప్రశ్న ఇప్పుడు ఇంటర్మీడియట్ గొప్ప బిఈ గొప్ప అలాంటి ప్రశ్న ఉండదండి తప్పు కదా ప్రశ్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గొప్ప మెకానికల్ ఇంజనీరింగ్ గొప్ప అని ప్రశ్న ఉంటుంది అంతేగాని ఇంటర్మీడియట్ గొప్ప బీఈ e గొప్ప అని ప్రశ్న ఉంటుందండి అలా ఉండదు ఎందుకంటే ఒకే స్థాయిలో రెండు ఉంటే వాటిల్లో ఇది గొప్ప అది గొప్ప అని ప్రశ్న ఉంటుంది కానీ ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలండి రైల్లో వెళ్ళడం గొప్ప విమానంలో వెళ్ళడం గొప్ప తప్పు ప్రశ్న ప్రశ్న తప్పు కదా ఇక్కడ నుంచి బొంబాయి వెళ్ళాలి రైల్లో వెళ్ళడం గొప్ప విమానంలో వెళ్ళడం గొప్ప విమానంలో వెళ్ళడం గొప్ప సరిపడుందా కాబట్టి రెండింటికి అవకాశం ఉంటే ఇదే అదే అని ప్రశ్న రెండికి అవకాశం లేదు సమన్వయం అంటే ఒకటికే అవకాశం ఉంది అప్పుడు ఇది గొప్ప అది గొప్ప అని ప్రశ్న వేయడం తప్పు కాబట్టి అర్జునుడి ప్రశ్న అయోగ్యమైన ప్రశ్న అదే నువ్వు తప్పు ప్రశ్న ఎందుకు వేసాడంటే కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి వేశాడు ప్రశ్న కరెక్ట్గా వేశాడు అనుకోండి వాడికి తెలిసే ఉంటుంది మీకు ప్రశ్న ఏమిటి ప్రశ్నలో కొంత దోషం ఉండదు ఏమంటే మీరు ఇలా చెప్పారు కదా మరి ఇలా ఎందుకని వాడు అడిగాడు అనుకోండి దాంట్లో మరి వాడి కన్ఫ్యూషన్ ఉండకపోతే ప్రశ్న ఎందుకు ఉంటుంది కాబట్టి అర్జునుడు వేసిన ప్రశ్నను ఆధారంగా చేసుకుని మీరు సముచ్చయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయవద్దు సో జాయసీ చేతి అర్జునస్య కృష్ణ అనుపపత్తేశ్చ తర్వాత సపోజ్ కృష్ణుడు సముచ్చయం అది సంగ్రహవాక్యం కృష్ణుడు సముచ్చయం చెప్పాడనుకోండి అర్జునుడు సముచ్చయాన్ని విన్నాడనుకోండి సముచ్చయంలో ఇది గొప్ప అది గొప్ప అని ప్రశ్న వేయకూడదు రెండు కలిపి చెయ్యరా అని ఆయన చెప్తే ఇది గొప్ప అది గొప్ప అని అడిగితే ఎలాగండి అలా అడగకూడదు సో అన్నంలో సాంబార్ కలుపుకు తినమంటే అన్నం గొప్ప సాంబార్ గొప్ప అని అడిగితేలాగా రెండు కలిపి చేయాల్సి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు సముచ్చయం చెప్పి ఉన్న పక్షంలో అర్జునుడు సముచ్చయాన్ని విన్న పక్షంలో ఆ ప్రశ్న కూడా పొసగదు సంగ్రహంగా చెప్పారు వివరిస్తారు यदि ही भगवता द्वितीयाध्याये ज्ञानं कर्म च त्वयैव अनुष्ठेयमित्युक्तं स्यात् समुच्चयेन त्वया అనుష్ఠేయం ఇుక్తం సత్ తోర్జున ప్రశ్న అనుపన్న జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిరితి మత బుద్ధిరితి బుద్ధిర్జనార్దన ఇది ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఉత్తికారుల సిద్ధాంతం ఏంటి శ్రీకృష్ణుడు సాంఖ్యయోగంలో రెండో అధ్యాయంలో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడు అది కదా వాళ్ళ సిద్ధాంతం మరి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తే ఎది భగవతా ద్వితీయాధ్యాయే జ్ఞానం కర్మచ సముచ్చయేన చెప్తాం సో అర్జున జ్ఞానకర్మలని సముచ్చయం చేసి ఏకకాలంలో నువ్వు ఒక్కడివే అంటే ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠిస్తే సముచ్చయం ఉంటాడు ఏకకాలంలో ఒకే పురుషుడైన నువ్వు ఈ రెండింటినీ కలిపి అనుష్ఠించు అని చెప్తే అప్పుడు అర్జునుడు ఎలా ప్రశ్న వేస్తాడండి అంత మూర్ఖుడా తత అర్జునస్య ప్రశ్న అనుపపన్న ఆయన చెప్పింది వీడు అర్థం చేసుకోలేక ప్రశ్న వేసేటనే అన్నంలో పద్ధతి ఉంది బట్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఓ అర్జున నీవు దీన్ని దాన్ని కలిపి అనుష్ఠించు అని ఆయన చెప్పాడు వీడు విన్నాడు అప్పుడు ఇలాంటి ప్రశ్న ఉండదు కాబట్టి ఆయన సముచ్చయం కుదరదని చెప్పుండాలి కర్మ ఉన్న చోట జ్ఞానము జ్ఞానం ఉన్న చోట కర్మ ఉండదని ఆయన చెప్పుండాలి చెప్పి నువ్వు కర్మ చేయమని చెప్పుండాలి అప్పుడు అదేమిటి నన్ను కర్మ చేయమంటున్నావు ఎందుకని జ్ఞానమే ఎందుకు నేను తీసుకోకూడదు అని వీడు అడగాలి అప్పుడు కుదురుతుంది ఆ ప్రశ్న కాబట్టి అర్జునుని ప్రశ్నని పరిశీలిస్తే కూడా జ్ఞానకర్మ సముచ్చయాన్ని శ్రీకృష్ణుడు చెప్పలేదు అని మనకు అర్థమైపోతుంది ابنا چیت بھمیا جیسے بھجی یتنی گو روجے کر కథంచ నోపపద్యతే రెండు నాలు ఉన్నాయి సపోజ్ అర్జునునికి శ్రీకృష్ణుడు రెండు కలిపి చెప్పాడు అనుకో బుద్ధి కర్మణి త్వయా అనుష్ఠే సముచ్చయం చెప్పాడు అనుకో సముచ్చయం చెప్పలేదని శంకరులు అంటున్నారు సముచ్చయమే చెప్పాడని శ్రీకృష్ణుడు చెప్పాడని వృత్తికారులు అన్నారు సపోజ్ సముచ్చయమే చెప్పాడు అనుకోండి సపోజ్ శ్రీకృష్ణుడు చేత్ అర్జునాయ చేత్ బుద్ధి కర్మణి బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానకర్మలు నువ్వు రెండింటినే అనుష్ఠించవయ్యా అని చెప్పాడు అనుకోండి అప్పుడు చెప్తే రెండింటినీ చేయమంటే ఇప్పుడు వేటి వేటిని చేయమన్నాడు కర్మం చేయమన్నాడు కర్మ కంటే గొప్పదైన జ్ఞానాన్ని కూడా చేయమన్నాడు కదా జ్ఞానాన్ని వద్దని చెప్పలేదు కదా కర్మ కంటే జ్ఞానం గొప్పది అని అర్జునుని యొక్క నిర్ణయం అది కూడా చేయమన్నాడు కదా సముచ్చయం చెప్పిన పక్షంలో సో కర్మణ యా బుద్ధి ధ్యాయసి సాపి ఉక్తైవ ఏ బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం ఏ జ్ఞానం అయితే కర్మ కంటే గొప్పదని అర్జునుడు భావించినాడో అది సౌండ్స్ నైస్ ఆల్సో అటువంటి బుద్ధి లేక జ్ఞానాన్ని కూడా నువ్వు చెయ్యి అనే చెప్పినట్టు అయింది అలా చెప్పినప్పుడు నీవు ఘోరమైన కర్మ ఎందు మాత్రమే నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అనే ప్రశ్న అది యోగ్యమైన ప్రశ్నని మీరు ఎలా అనగలరు అనలేరు సో అనే ప్రశ్న కథంచన నోపపద్యతే కథంచన రెండు నాలుగు ఉన్నాయా ఓకే సో ఆ ప్రశ్న కథంచన అనుందా కథం అంతే అయితే నా ఒక్కటే ఉంది రెండు రెండు లేవు ఒక్కటే నా ఒకటే పొరపడ్డా ఎందుకంటే క్షణ అని ఉంటే అది నా కాదు క్షణాది కథంచన కథం కథం అంటే ఏ విధముగా అని అర్థం కథం ఏ విధముగా హౌ కథంచన అంటే ఏ విధముగానైనను in in whatever way however however కాదు in whatever way whichever way నా ఉపపద్యతే అర్జునుని ప్రశ్న ఏమీ యుక్తియుక్తంగా లేదు కాబట్టి అర్జునుడు కొంత మీనింగ్ఫుల్గా గా ప్రశ్న వేసేయడని మీరు అనే పక్షంలో శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడు అనడానికి వీల్లేదు అర్జునుడు మీనింగ్ఫుల్గా గా ప్రశ్న వేసేయడం అంటే శ్రీకృష్ణుడి జ్ఞానాన్ని కర్మని విడదీసి ఆ రెండింటికి వేరువేరుగానే చెప్పి నువ్వు కర్మ వద్దు నువ్వు జ్ఞానం వద్దు కర్మని చెప్పాడు కాబట్టి ఆయన అలా ప్రశ్న వేసాడు అనేది తెలిసింది కదండి కష్టమేం కాదు ఓకే అర్జునస్యైవాయసీ బుద్ధి నానుష్ఠేయేతి భగవతోక్తం పూర్వమితి కల్పయితుం యుక్తం ఏన ధ్యాయసి చేదితి కృష్ణ సత్ అర్జునుడికి ఆయన సముచ్చయాన్ని చెప్పలేదు అర్జునుడికి జ్ఞానము కర్మ వేరువేరని జ్ఞానం కర్మ కంటే గొప్పదని చెప్పాడు మిగిలిన జనాలందరికీ సముచ్చయాన్ని చెప్పాడు అని కల్పించటం తప్పు సో అర్జునస్యవ బుద్ధి నానుష్ఠేయ జాయసీ బుద్ధి నానుష్ఠేయ ఇది భగవతోక్తం పూర్వం ఇది కల్పయుతం నయుక్తం కేవలం అర్జునునికి మాత్రమే ఇలా చెప్పాడు ఏమని జ్ఞానము కర్మ కంటే గొప్పది కానీ నువ్వు కర్మనే చేసుకో జ్ఞానం నీకొద్దు అని అర్జునునికి మాత్రమే చెప్పాడు మిగతా వాళ్ళకి చెప్పాడు మిగతా వాళ్ళందరికీ ఏమని చెప్తున్నాడు జ్ఞాన కర్మల సముచ్చయాన్ని అనుష్ఠించు అని చెప్తున్నాడు అని కనుక మీరు కల్పిస్తే అది చాలా తప్పు కల్పన అవుతుంది అలా కల్పించారు అర్జునునికి చెప్పిందే సకల జగత్తుకి మానవాళికంతకీ ఉద్దేశించి చెప్పాడన్నట్టుగా చెప్పుకోవాలి కానీ అర్జునునికి మాత్రమే ఇలా చెప్పాడు మిగతా అర్జునునికి మాత్రమే విడదీసి విడదీసి చెప్పాడు ఆ చెప్పడంలో మళ్ళీ జ్ఞానం గొప్పది కర్మ తక్కువ అని చెప్పాడు అంచేత అర్జునుడు ఇలా ప్రశ్న వేశాడు ఏమ జ్యాయసి చేతికి ప్రశ్న సార్ అందుకోసం అర్జునుడు ఇలా ప్రశ్న వేశాడు ఈ ప్రశ్న ఆ చెప్పడము ఆ చెప్పడాన్ని బట్టి ఈ ప్రశ్న ఇదంతా కేవలం అర్జునుడికి మాత్రమే వర్తిస్తుంది మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానకర్మ సముచ్చయమే వర్తిస్తుంది అని ఆ విధంగా కల్పించటము చాలా తప్పు చెప్పిందేదో అర్జున స్యైవ ఒక్క అర్జునుడిగా ఇలా చెప్పాడు మిగతా వాళ్ళకి సముచ్చయమే అని అలా కల్పించటం తప్పు తర్వాత ఇంకా ఇంకా పూర్తిగా వస్తోంది ఈ చర్చ ఈ చర్చ అవసరం దీంట్లో అన్ని అంశాలు ఇప్పుడున్న కాలానికి అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ కొన్ని అంశాలు చాలా ప్రధానమైన అంశాలు మనం చూసాం నిత్యకర్మాల పరిస్థితి చూశాము ధర్మ జ్ఞానము ఆ రెండింటి మధ్య ఉండేటువంటి వివేకాన్ని బాగా స్పష్టంగా తెలుసుకోవడానికి చర్చ ఉపయోగపడుతుంది తర్వాత శాస్త్రం జ్ఞాపకం నటు కారకం అనే విషయం నిర్ధారణ అవుతుంది సో సముచ్చయం కుదరదు సమన్వయమే కుదురుతుంది అనే విషయం నిర్ధారణ అవుతుంది అన్ని విధాలు మనకు ఉపయోగకరమైనటువంటి మీమాంస جانکرم سمتی پوروں سیاوپن جایسی چی ఇప్పుడు మళ్ళీ దాటిలోకి రండి ఈ సముచయాన్ని పక్కన పెట్టండి సమన్వయానికి రండి ఏది పునః పైన చెప్పిన దానికి భిన్నంగా ఏకస్య పురుషస్య జ్ఞానకర్మణో విరోధాత అనుష్ఠానం న సంభవతి దాన్ని సముచయం నా యుగపత్తని కూడా ఉంది అంటే అక్కడికి యుగపత్తని కూడా వేసిస్తే అది సముచ్చయం బలంగా నిర్ధారణ అయిపోతుంది ఒకే వ్యక్తి ఒకే కాలంలో జ్ఞాన కర్మలని రెండింటినీ కలిపి అనుష్ఠించటం సంభవం కాదు గనుక అంటే సముచ్చయం సంభవం కాదు గనుక కర్మని జ్ఞానాన్ని వేర్వేరు పురుషులు అనుష్ఠించాలి గనక లేదా ఒకే వ్యక్తి వేర్వేరు కాలాలలో అనుష్ఠించాలి గనుక హే అర్జున నువ్వు రెండూ కలిపి అనుష్ఠించటం కుదరదు కాబట్టి అనుష్ఠిస్తే జ్ఞానాన్నైనా అనుష్ఠించాలి లేకపోతే కర్మనైనా అనుష్ఠించాలి కాబట్టి కర్మను అనుష్ఠించు అని ఆయన చెప్పి ఉంటే అలాగే చెప్పాడు ఆయన అని ఆయన చెప్పి ఉంటే అప్పుడు అర్జునుని ప్రశ్న చక్కగా కూర్చుంటుంది అప్పుడు అర్జునుని ప్రశ్న ఏమిటి రెండింట్లో ఏదో ఒకటి అనుష్ఠిస్తే చాలు అని అనే పరిస్థితిలో సమన్వయం సముచయం కుదరదు ఏదో ఒకటే అనుష్ఠించాలి అనే పరిస్థితిలో నా కర్మ ఏమి నేను కర్మను ఎందుకు అనుష్ఠించాలి వైనాటి జ్ఞానం అని ప్రశ్న అప్పుడు ప్రశ్న చక్కగా కుదురుతుంది అర్థమైందండి సో తత ప్రశ్న ఉపపన్న జ్యాయసీ చేదిత్యాది జ్యాయసీ చేత్ కర్మణస్తే మొదలైన అర్జునుని ప్రశ్న చక్కగా కుదురుతుంది కాబట్టి అర్జునుని ప్రశ్న యోగ్యమైన ప్రశ్న సరి అయిన ప్రశ్న అని మీరు అంగీకరించే పక్షంలో అని మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తారా అర్జునుడికి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలా కదా అర్జునుడు మూర్ఖుడని మొదలెట్టకూడదు కదా ఏదో కొంత తెలుసుకున్నవాడనే లేకపోతే శ్రీకృష్ణుడు గీతందుకు బోధిస్తాడు అర్జునుడు ప్రశ్న వేసిన దానికి వెనకాల ఉన్న పూర్వరంగం అర్జునుడు అర్థం చేసుకునే ప్రశ్న అర్జునుడు తెలిసి ప్రశ్న వేశాడా లేదా ఏమీ తెలియకుండా అజ్ఞానం చేతనే ప్రశ్న వేశాడా అంటే అదే అలా కాదు అర్జునుడు అర్థం చేసుకునే ప్రశ్న వేశాడు అన్న పక్షంలో అయితే శ్రీకృష్ణుడు సముచ్చయాన్ని చెప్పలేదన్నమాట స్పష్టంగా జ్ఞానకర్మలని విడివిడిగానే చెప్పాడన్నమాట చెప్పి అర్జునుడికి కర్మలు చెప్పాడు దాంతో అప్పుడు అర్జునుని ప్రశ్న ఉపపన్నం యుక్తియుక్తంగా ఉంది ఇది సరిపడింది కదండి కాబట్టి ఇప్పుడు మనం అర్జునుని ప్రశ్నని పరిశీలించి ఏం నిర్ణయం చేశారు శ్రీకృష్ణుడు చెప్పింది సముచ్చయం కాదు జ్ఞానకర్మల సమన్వయమే చెప్తున్నాడు అని ఇది ఒక నిర్ణయం సపోజ్ పుట్టికారాదులు ప్రతిపక్ష ఏమనొచ్చంటే అర్జునుడు తెలియక ప్రశ్న వేశాడు అని అన్నారనుకోండి అర్జునుడికి ఏం అర్థం కాకుండానే ప్రశ్న వేశాడు అన్నారనుకోండి అప్పుడు ఇంకా అర్జునుని ప్రశ్న సముచ్చయాన్ని నిరాకరించటంలో హేతువు అని చూపించడానికి వీలు అంతే కదా అర్జునుని ప్రశ్న యోగ్యమైన ప్రశ్న అయితే సముచ్చయ నిరాకరణంలో అది హేతు అవుతుంది అర్జునుని ప్రశ్నే యోగ్యం కాదంటుంటే అయోగ్యమైన ప్రశ్నను ఆట అడ్డుగా పెట్టుకుని సముచ్చయ నిరాకరణ ఎలా చేస్తారు అది అర్థం కాకుండా ప్రశ్న వేసేటండి అంటుంటే వాడు వేసిన ప్రశ్నను ఇంకా మీరు హేతువుగా తీసుకోవడానికి లేదు اللہ کنکو واد سمجھنا اوکے جانت پروپیت اوکتکیا సపోజ్ మీరు యూ కంక్లూడ్ మీరు కల్పన ఏం చేస్తారంటే అర్జునుడు తెలియకుండా ప్రశ్న వేశాడు కాబట్టి అర్జునుడి ప్రశ్న ఇలా ఉంది కాబట్టి ఇలా చెప్పాడు కృష్ణుడు మీరు ఆ లాజిక్ పెట్టద్దు కృష్ణుడు సముచ్చయం ఏం చెప్పాడో అర్జునుడు పొరపాటుగా అర్థం చేసుకుని ఇలా ప్రశ్న వేశాడు అని మీరు కల్పిస్తే ఓకే అప్పుడు కృష్ణుడు సమాధానం ఏమని చెప్పాలి ఈ ప్రశ్నకి ఒరి అర్జున నేను నేను కర్మ జ్ఞానం వేరుగా అనుష్ఠించాలని నేను చెప్పలేదురా రెండు కలిపే అనుష్ఠించమని చెప్పాను కాబట్టి ఇది గొప్ప అది గొప్ప అని ప్రశ్న వేస్తావేంటి రెండు అనుష్ఠించమని చెప్తుంటే ఇదే అదే అని ప్రశ్న వేస్తావేంటి నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు కాబట్టి రెండు కలిపి అనుష్ఠించు అని చెప్పాలి శ్రీకృష్ణుడు సమాధానం అంతే కదా మరి అలాగే చెప్పాలి కదా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసిన రెండు నిష్టలు ఉన్నాయి దీంట్లో సాంఖ్యయోగనిష్ట జ్ఞానానిష్టది అది సాంఖ్యులకి వివేకం గల వారికే ఉపయోగపడుతుంది కర్మయోగ నిష్ట అజ్ఞానులకు ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు ఈ నిష్ట అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి నేను సముచయం చెప్పలేదుగా నేను సమన్వయమే చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా సమన్వయమే చెప్తున్నాను అని ఆయన అంటుంటే కాబట్టి అర్జునుని ప్రశ్నని బట్టి ప్రశ్న కరెక్ట్గా వేసాడు అంటే సముచయం కుదరదు పోలండి అర్జునుడు పొరపాటుగా వేసేయండి దాన్ని పక్కన పెట్టండి అంటే పోలే అర్జునుడి ప్రశ్నలు పక్కన పెట్టేసేయండి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం చూసుకో రాబోతోంది సమాధానం నెక్స్ట్ వెర్స్ లో వస్తుంది సాంఖ్య యోగే యోగాన అని అలా మొదలు పెడతాడు వేరు వేరు నిష్ఠలు చెప్తున్నాడు మళ్ళా ఆయన చెప్పిన సమాధానం చూసినా కూడా భిన్న పురుషానుష్ఠేయత్వమే చెప్పాడు అంటే యుగపతి ఒకే కాలంలో ఒకే పురుషుడు అనుష్ఠించటంగా చెప్పట్లేదు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు నిష్ఠలని పర్స్యూ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నాడు కాబట్టి భగవాను సమాధానం చూసుకున్నా సముచ్చయము కర్మలకు పోషకదు అని మనకి తేలిపోయింది అయితే ఇప్పుడు తాను పట్టిన కుందేలకి రెండు మూడే కాలంలో సాగుతాం వాళ్ళు శాస్త్రం చదివి దాని నుంచి ఏం సందేశం వస్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు వాళ్ళు ముందే నిర్ధారణ చేసేస్తారు సందేశం ముందే ఫిక్స్ చేసేస్తారు ముందే సందేశం ఫిక్స్ చేసేసి అప్పుడు శాస్త్రం చేసి చూస్తే అప్పుడు ఏమనాలి అర్జునుని ప్రశ్న సముచ్చయానికి అనుకూలంగా లేదు కాబట్టి అర్జునుడు అవివేకం చేతను వేసాడు ప్రశ్న దాన్ని తీసి అది ఒక పెద్ద లాజిక్గా చెప్పకూడదు మరి భగవంతుడు సమాధానము సముచ్చయానికి అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఏమనాలి భగవంతుడు సమాధానం కూడా సరిగ్గా లేదు అని అనాల్సి నాజ్ఞాన నిమిత్తం భగవత ప్రతివచనం కల్ప్యం సత్ ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు అజ్ఞానం చేత అలా చెప్పాడండి ఆయనకి తెలియక అలా చెప్పాడు అదేమీ సరికాదు ఆయనేమో అజ్ఞానం చేతను అలాగా సముచ్చయం కాకుండా సమన్వయం విడతీసి విడతీసి చెప్పాడు ఆయనకి తెలిసి చెప్పిన మాట కాదు సముచ్చయమే కరెక్ట్ అని చెప్పాల్సి కాబట్టి ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారు ఎందుకంటే కర్మవాదులు మరి అలాగే ఉంటారు దీన్నే ఫెనటిసిజం ఆ కర్మ బాగా వాసన పట్టేసి ఆ కర్మని వదలలేడు వాడు కర్మను వదలలేక కర్మ అయిపోయింది అయిపోయిందంటే ఇంక పొద్దు నుంచి సాయంకాలంగా ఏం చేస్తావు నిద్రపోతావా అని ఇలా మొదలుపెడతాడు మొదలుపెట్టి మొత్తానికి కర్మలోకి వాడు వెళ్ళిపోతాడు మనం కూడా లాగేస్తాడు కాబట్టి వాళ్ళు అలా కల్పించినా మీరు ఏమో ఆశ్చర్యపడుతుంది వాళ్ళు అలా కల్పిస్తారు పైగా గీత ప్రమాణం అని అన్నా అంటారు గీత ప్రమాణం ఏం కాదు ఇప్పుడు ఈ వీళ్ళందరూ గీతను అనుసరించి మాట్లాడి వాళ్ళేనా వీళ్ళందరూ ఈ న్యూమరాలజిస్టులు మరో ఆలజిస్టులు వీళ్ళందరూ గీతల గురించి మాట్లాడుతున్నారా ఏమీ లేదు గీతలో ఏం చెప్పాడంటే సుఖ దుఃఖములు అలాగే పరంపరగా వస్తూ ఉంటాయి గీతలో చెప్పింది ప్రతి ప్రతివాడి జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం ఉంటుందని చెప్పారు పరంపరగా వస్తాయి కదా సో మాత్రా స్పర్శాస్తు ఉంటే ఇప్పుడు సంవత్సరంలో చలి వేడి ఎంత ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ చలి ఫిఫ్టీ పర్సెంట్ వేడి ఉంటాయి ఫిఫ్టీ <laughs> ఫిఫ్టీ బాగా వేడిగా ఉందండో ఇబ్బందిగా ఉందని మీరు ఎన్ని కాలం అనుకుంటారు మూడు నెలలు అనుకుంటారు ఇబ్బా బాగా చదివిస్తుందండి కష్టంగా ఉందని ఇప్పుడు ఎంతకాలం అనుకుంటారు మూడు నెలలు అలాగే ఉంటుంది మోరాలెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది సుఖం ఎందుకంటే ద్వంద్వాలు అలాగే ఉంటాయి ఇప్పుడు ఒక ఆటంలో ఆరు పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయనుకోండి ఎన్ని నెగిటివ్ ఛార్జీలు ఉంటాయి ఆరు అయితే మళ్ళీ దీనికి ఏదైనా ఇంకో క్యాల్కులేషన్ వేసి చెప్తారు ఏం అక్కర్లా ఆరు కాదు సుఖ దుఃఖాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి ఆగమాపాయన అనిత్యా తాం స్థితిక్షస్వ భారత కొంచెం ఇటు అటులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా ఆ మాట చెప్పాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేదానికి నాకు దుఃఖం వద్దు సుఖమే అని అన్నవారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమీ అనకుండా నిత్యకర్మానుష్ఠానం చేసుకున్న వాడికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆత్మస్వరూపనిష్ఠుడికి ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఇంక ఈ ప్రారంభం ఏమిటి పైగా నాకు సుఖమే కావాలి దుఃఖం వద్దని వీడు దాని వెంట పడడంలో వీడికున్న ఫిఫ్టీ ఫిఫ్టీని వీడే డిస్టర్బ్ చేస్తుంది ఈ వెంట పడటం అనే అజ్ఞానము వీడి బరువును పెంచుతోంది కానీ స్ట్రెస్ అని ఇదని అదని పెంచుతోంది కానీ ఏమీ తగ్గించదు ఈ విధంగా శ్రీకృష్ణుడు సుఖ దుఃఖముల ఆయన చెప్పిన ప్రణాళిక చాలా సూక్ష్మమైనది లోతైనది చాలా గంభీర చాలా గొప్పది మనిషిని బాగా ఎలివేట్ చేసే ప్రణాళికను ఆయన చెప్పాడు మన వాళ్ళు ఆ ప్రణాళికను పట్టుకున్నారా దాన్ని పక్కన పెట్టేసి ఏవేవో పట్టుకుని చేస్తున్నారా లేదా భగవద్గీతను కోట్ చేస్తే కోప్పడే వాళ్ళు బోలని ఉన్నారు కాబట్టి ఆయన శంకరులు అలా అన్నారంటే ఆయన ఏదో అడ్డగోలుగా అన్నారని మీరు అనుకోవద్దు ఆయన అలాంటి వాళ్ళని చూశారు అను అనుభవంలో లేకపోతే అంటారు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పింది కూడా శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడండి ఏనంటారు ఆ దైవాళ్ళు లేరా ఉన్నారా లేదా ఎవడో వస్తుంది శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడండి అంటే కాబట్టి ఆ గీతలో చెప్పిన ప్రతి మాట మనం పట్టించుకోక్కర్లేదని అలా కలుగుతారు ఏదో పెడతారు దానికి అది సరికాదు అలాగా ఇక్కడ అక్కడికి అక్కడి దగ్గరికి ముళ్ళు పెట్టేసి ఏది సెటిల్ కాకుండా శాస్త్రాన్ని అలా కలగా పొలగం చేయడానికి వీల్లేదు కాబట్టి శ్రీకృష్ణుని సమాధానము అజ్ఞానకృతమే అర్జునుని ప్రశ్న అజ్ఞానకృతం అంటే పోన్లో ఏదో అన్నాడు ఊరుకున్నాం శ్రీకృష్ణుని సమాధానం కూడా అజ్ఞానకృతమే జ్ఞానకర్మ సముచ్చయమే సిద్ధాంతము అని అలా మాట్లాడతాం చాలా తప్పదు తస్మాచ్చ భిన్న పురుషానిష్ఠేయత్వేన జ్ఞానకర్మనిష్టయో ప్రతివచనదర్శనాత్ జ్ఞానకర్మణో సముచ్చయానుపపత్తి తస్మాచ్చ కాబట్టి జ్ఞానకర్మనిష్టలు రెండు ఉన్నాయి జ్ఞానకర్మనిష్టలు అంటే జ్ఞాననిష్ట అని అర్థం అని కొంచెం ఓ పదాన్ని తగ్గించారు జ్ఞాననిష్ట కర్మనిష్టలు రెండు ఉన్నాయి ఈ రెండు ఒకే పురుషుడు ఒకే కాలంలో రెండింటినీ కట్టగట్టి చేసేస్తానంటే కుదరదు మజ్జిగ అన్నమును నెయ్యి వేసుకున్న అన్నం కలిపి తినకూడదు పెరుగు అన్నమును నెయ్యి అన్ని కలిపేసి తినేస్తానంటే వామిటింగ్ అవుతుంది ముందు పెరుగు ముందు పెరుగు పప్పు అన్నంలో నెయ్యి వేసి తినేసి కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత పెరుగు అన్నం తినాలి రెండు కలిపి ఏకకాలంలో కలిపి నెయ్యి పప్పు పాలు అన్నీ కలిపేసి తినేయకూడదు అలా అలాగే కర్మానుష్ఠానం చేసుకునే సందర్భం ఉంటుంది నిష్టం కంటిన్యూ ఇదే అది కలిపి చేసేస్తూ ఉంటాం మేము కామ్యకర్మలు చేసేస్తూ ఉంటాం ఆ తర్వాత సంసారంలో కూడా ఈత కొట్టేస్తూ ఉంటాం సంసారాన్ని వదిలిపెట్టాం వైరాగ్యం మాకు అక్కర్లేదు తత్వం సేవంతో ఉంటాం అంటే అది వర్కౌట్ కాదు అంచేతనే వర్కౌట్ అవ్వటం లేదు స్పష్టంగా తెలిసిపోతుందిగా వర్కౌట్ కావటం లేదని తెలిసిపోతూనే ఉందిగా మీరు చూస్తే తెలియట్లేదా సో కాబట్టి సముచ్చయం కుదరదు ఎందుకంటే జ్ఞాననిష్ట కర్మనిష్టలు వేర్వేరు పురుషుల చేతను అనుష్ఠించాలి అని శ్రీకృష్ణుడు ప్రతివచనం చెప్తున్నాడు అర్జునుడి ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు ప్రారంభంలోనే లోకేష్మిన్ వివిధానిష్టాన్ని మొదలుపెడుతున్నాడు ఏమిట్రా అలాంటి ప్రశ్న అడుగుతున్నావు నేను సముచ్చయం కలిపి చేయమని చెప్పాను కదా ఇలాంటి ప్రశ్న రాదు అని అంటలేదా ప్రతివచనం కూడా సముచ్చయ అనుపపత్తినే సూచిస్తోంది జ్ఞానకర్మలకి సముచ్చయం కుదరదని సూచిస్తోంది కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ఇత్యేషోర్థ నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సు కాబట్టి జ్ఞానకర్మలలో సముచ్చయం సముచ్చయం వల్ల మోక్షం ఇలాగ మొదలెట్టదు కేవలాత్ జ్ఞానాన్ మోక్ష కేవల జ్ఞానము అంటే కర్మ సంబంధము లేని జ్ఞానం కర్మ ప్రాప్ అంటారు చూడండి కర్మ తోడు అక్కర్లా జ్ఞానం తనంత తానుగా మోక్షాన్ని ఇస్తుంది కర్మ సహకారంతో సంబంధం లేకుండా కేవల జ్ఞానం వల్ల మోక్షము కలుగును అనే సత్యాన్ని అంటే ఆత్మస్వరూపమే మోక్ష స్వరూపం అయి ఉందన్నమాట నిజంగానే జ్ఞానాన్ మోక్ష కుదురుతుంది ఆత్మస్వరూపంలో మోక్షం లేకపోతే జ్ఞానాన్ మోక్ష ఉండదు సత్యాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అది అనుభవంలో ఉన్న విషయం కూడా అది పావు కాదు తాడని తెలియగానే భయం నుంచి విముక్తి కలుగుతుంది ఇంక మళ్ళీ భయం లేదు పైగా నవ్వుకుంటాడు కూడా అయ్యో అలా భ్రమపడ్డానే అని నవ్వుకుంటాడు ఇక భయం స్థానంలో హాస్యం వచ్చేస్తుంది కాబట్టి కేవలాదేవ జ్ఞానాన్ని మోక్ష ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల వీడికి సంసార బంధం నుంచి మోక్షము కలుగు సంసార బంధం నుంచి మోక్షము అంటే కామనల నుండి భయాల నుండి మోక్షము అదే మోక్షం సో ఆ పరిచ్ఛిన్నత్వ భావం నుంచి కూడా మోక్షం వస్తుంది ఈ విషయాన్నే గీత గీతాసు అంటే మొత్తం గీతలు గీతలు ఏడు వందల గీతలు ఆరు వందల యాభై శ్లోకాలు గీతలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీత గీతల ఎందు శ్రీకృష్ణుడు అది చెప్పి ఉన్నాడు సర్వోపనిషత్ సర్వోపనిషత్సుచ నిశ్చితోర్థ ఉపనిషత్తులన్నిటి ఎందు కూడా ఖచ్చితంగా నిర్ధారణగా ఇదే విషయాన్ని చెప్పి ఉన్నారు ఇప్పుడు ఈ మాట మీరు సముచ్చయాన్ని పట్టుకుని వేలాడి వాడికి చెప్పారనుకోండి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఏదో ఇటు తిప్పి అటు తిప్పి ట్విస్ట్ చేసి ఈ మాటను అక్కడ ఆ మాటను ఇక్కడ పెట్టి కొన్ని మాటల్ని కలిపి కొన్ని మాటల్ని జారవిడి చేసి మొత్తానికి సముచ్చయమే శాస్త్రం అని చెప్పి కూర్చుంటారు అధ్యాతనం వాళ్ళ బుద్ధిలో మీరు ప్రవేశించి వాటితో వాదించి ఏదో చేస్తూ ఉంటే వర్కౌట్ మన స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం కోసం ఇలా చేస్తాం సముచ్చయవాదులు మనకి సమాజంలో చాలా సమృద్ధిగా కనపడతారు ఓకే అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది గృహస్థుల ధర్మమేమి ఈ మొత్తం చర్చలో మీ వంటి గృహస్థులు ఏ విధంగా ఈ మీమాంస నుంచి సందేశాన్ని తీసుకోవాలి జ్ఞానకర్మలకి సముచ్చయం లేదు కదా కేవలం జ్ఞానాన్మోక్ష అని నిశ్చయం కాబట్టి కర్మ ఎడల సరైన అవగాహన ఉండాలి ఏమిటి సరైన అవగాహన ఏమిటి అజ్ఞాన అధర్మ రూపమైన కర్మను సుతరాము దగ్గరికి రానివ్వరాదు ఫస్ట్ నెంబర్ వన్ దాంతో నిషిద్ధ కర్మలు ఎప్పుడైతే మీరు త్రోసిపుచ్చినారో ప్రాయశ్చిత్త కర్మలు త్రోసిపుచ్చబడుతుంది కాబట్టి ప్రాయశ్చిత్త కర్మల గురించి జంత చేయదు దీని ప్రాయశ్చిత్తం ఏంటి దాని ప్రాయశ్చిత్తం ఏంటి అంటూ అలా బెంగపెట్టుకున్న అవసరం అది తీసి పక్కనట్టు ఇంకా కామ్యకర్మలు ఉంటాయి కర్మ వల్ల మోక్షం లేదు మీకు కావాల్సింది మోక్షమా లేకపోతే కామ కామనల కామనలకి మోక్షానికి పొత్తు కూడదు కామన అంటే బంధం మోక్షము అంటే బంధ విముక్తి రెండింటికి పొత్తు ఎక్కడ కుదురుతుంది కాబట్టి మీకు కావాల్సింది ఏమిటి అంటే మాకు ఆత్మజ్ఞానం కావాలి మరి అయితే కామనలని త్రోసిపుచ్చవలేము వైరాగ్యం అవసరం వైరాగ్యం లేదు అసలు ఆత్మజ్ఞానం ఉంది వైరాగ్యం అంటే కామనానికి నిరాకరణమే కాబట్టి కామనలతో సరి కామనలు అనవసరం అంటే మరి కొంతమంది అంటారు కామనాలు లేకపోతే సర్వైవల్ కష్టం అంటారు ఇదో పెద్ద సమస్య కామనలు ఏవో కొన్ని కామనలు లేకపోతే బతకడం ఎలాగా అంటే అంటే అభిప్రాయం ఏమిటనమాట ఇంతవరకు మనం బతుకుతున్నాము అంటే మన కామనల కారణంగా మనం బతుకుతున్నాం అదే కదా ఐడియా కాబట్టి నేను మాట్లాడుతా చెప్పండి ఇది చెప్పడం తేలిక అనుభవానికి రావడం కష్టమే అయినా మరి చెప్పాలి కదా అనుభవానికి రావడం కష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది లేకపోతే పాఠం ఏముంది ఇంకా ఇంతవరకు మన బ్రతుకులో మన జీవితంలో కామనల కారణంగా జీవితం ఇంతవరకు ఈడ్చుకుంటూ వచ్చామా లేకపోతే కామనల కారణంగా దుఃఖాన్ని భారాన్ని మోసుకుంటూ వచ్చామా ఏమిటి సత్యం ఏమిటి సత్యం ఏమిటి అంటే జీవిత ప్రవాహానికి కామనల సహకారం ఏమీ లేదు కామనలు జీవిత ప్రవాహాన్ని ముందుకు సాఫీగా తీసుకెళ్తాయని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు కాబట్టి జీవితం సాఫీగా ఇంతవరకు వచ్చిందంటే అది మన కామనల వల్ల రాలేదు అది అదేదో పూర్వపుణ్యం వల్ల ఆ ప్రకృతి ధారలో ప్రారంభ ధారలో ఇంతవరకు కొట్టుకొచ్చాం ఈ పైన కూడా అలాగే కొట్టుకెళ్తుంది ఆ జీవితం ఈ కామనలు అనేవి ఆ ప్రవాహాన్ని చెడగొట్టేవే కానీ ప్రవా ప్రవాహానికి సపోర్ట్ చేసేవి కాదు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టుకోవాలి మన జీవితంలో ఉన్న భయము బెంగ ఇవన్నీ కామనల నుంచి వచ్చినవే అంతేగాని జీవితం సాఫీగా జరగడానికి కామనలతో సంబంధం అది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కడో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది మీరు గమనించారు కదా లేకపోతే నేను కదిలినప్పుడల్లా అది డిస్టర్బెన్స్ ఓకే కాబట్టి కాబట్టి సర్వైవల్ ఎలాగా అని మీరు అడగచ్చు మీరు ఒక గోల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కామనకి మరో కామనకి మధ్యలో మీరు హ్యాపీగా ఉన్నారా లేకపోతే జడ అయిపోయినారా అంటే హ్యాపీగా ఉంటారు మీరే చూసుకోండి ఒక కామనకి ఇంకో కామనకి మధ్యలో జడప్రాయంగా మీరు ఉన్నారు నేను ఏదో పాఠం చెప్తుంటే ఒక పెద్ద మనిషి అక్కడ స్టేట్స్లో ఒక ఆయన అడిగారు ఏమని అడిగారంటే if there are no desires then the person becomes a vegetable అని అడిగారు అంటే వాడు ఎందుకు పనికిరాని వానపావులాగా యూస్లెస్ పర్సన్ అయిపోతాడని అడిగారు అయితే ఆయన అలా కోపంగా అడిగారు కూడా ఎందుకంటే కోపం ఎందుకంటే కామనలు వద్దనేప్పటికీ కామనలు కొద్ది గొప్ప ఉన్నవాడు కొద్దిగా కొంత చికాక్కలు అంటే నేను చెప్పాను మంచిది మీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను ఆలోచించండి మీకు పొద్దున్న ఒక కామన్ వచ్చిందనుకోండి సాయంకాలం ఇంకో కామన్ వచ్చిందనుకోండి మధ్యలో మీరు వెజిటబుల్ అయిపోయారా లేదా కంఫర్టబుల్గా ఉన్నారా ఆలోచించండి కామన్ వచ్చినప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా అన్కంఫర్టబుల్గా ఉన్నారా అన్కంఫర్టబుల్గా ఉంటారు పొద్దున కామన కలిగిన వెంటనే అంత కామన అంటే సమ్ డిజైర్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది చికాకు కలుగుతుంది చికాకు అంటే స్ట్రెస్ వస్తుంది ఏదో చేయాలనేటువంటి ఆదుర్దం బయలుదేరుతుంది మళ్ళీ కొంతసేపు అదుర్దం మరిచిపోయారు ఆ కామన పక్కకి తప్పకుండా ఏదో మామూలుగా భోజనం అది చేశారు కొంత క్యాట్నేపో అయ్యాయి మళ్ళీ సాయంకాలం ఇంకో కామన వచ్చింది ఈ మధ్యలో మీరు పూర్ణంగా కంఫర్టబుల్గా ఉన్నారా లేకపోతే వెజిటబుల్ లాగా వానపవులాగా ఉన్నారా బిట్వీన్ డిజైర్స్ హౌ మరియు you at the time of desire how were you and between desires how were you మనం చూసుకుంటే మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది డిజైర్కి డిజైర్ కలిగిన వెంటనే అంతా తలపోతే ఆ డిజైర్ కలక్కపోతే బాగుంటుందా భగవంతుడు దీంట్లో మనం ఎందుకు దిగేమనే అనే దుఃఖం కూడా కలుగు డిజైర్ మర్చిపోతే మీరు విశ్రాంతిగా ఉంటారు కాబట్టి బిట్వీన్ డిజైర్స్ డిజైర్లెస్ స్టేట్ అది ఫుల్నెస్ పూర్ణత్వంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది తప్పిస్తే దాంట్లో మీకు దుఃఖంగానూ లేకపోతే వెలికిగాను ఉండదు నిజానికి కామనయే వెలికి కాబట్టి కామ్యకర్మలతోటి మనకి సంబంధము ఉండరాదు అది ఒక గోల్గా పెట్టుకుని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆత్మస్వరూపానికి గీత యొక్క బోధలకి ఆటంకంగా ఉండే కర్మానుష్ఠానం కొంత ఉంటుంది ఏవో కామనల కోసం వాటి కోసం చేసే కర్మానుష్ఠానం అటువంటి కర్మానుష్ఠానాన్ని పక్కన పెట్టాల్సి ఇప్పుడు నేను ఇంకా చాలా కాలం దీర్ఘాయుద్ధాయంగా బతకడం కోసం పెద్ద పూజ చేశాను అనుకోండి మూడు సంవత్సరం మూడు రోజులు పూజ మొదలెట్టాడు అనుకోండి ఒక ఆయన ఇప్పుడు ఈయన ఆత్మస్వరూపానికి అనుకూలంగా వెళ్తున్నాడా వ్యతిరేకంగా వెళ్తున్నాడా వ్యతిరేక దిశలో వెళ్తున్నాడని స్పష్టమైపోతుంది ఎందుకంటే అభివృద్ధి శాశ్వత గీత మొదలెట్టగానే నీకు నాకు మరణం లేదని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే నేను చచ్చిపోతానేమో దాన్ని వాయిదా వేయడం కోసం కర్మానుష్ఠానం చేస్తున్నట్టు ఇప్పుడు ఆ విషంకి ఇది పూర్తి నెగటివ్ విషంలో వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఆత్మస్వరూప ఆత్మ జ్ఞానానికి విరుద్ధమైనటువంటి థింకింగ్ స్పీచ్ అండ్ యాక్షన్స్ వాటిని కట్ షార్ట్ చేసుకుంటూ రావాలి చాలా కష్టం చాలా కష్టం అది ఆత్మస్వరూపానికి భంగకరమైనటువంటి ఆలోచనల్ని దూరంగా పెట్టడం అనేది చాలా కష్టం అంత తేలిక కాదు ఇదంతా చెప్పడమే తేలిక ఇదంతా కూడా ఈ శాస్త్రం అంతా కూడా చెప్పడమే తేలిక ఆచరణ ఎప్పటికీ కష్టం అంచేతనే మీకు ఈ శాస్త్రం యొక్క మహిమ ఎలాంటిదంటే దీనిని ఆచరణలో చూపించే వాళ్ళు మీకు చాలా అరుదుగా కనపడతారు చెప్పేవాళ్ళు అంతటా కనపడతారు చెప్పేవాళ్ళు India is a nation of preachers అని సో మీకు చెప్పి వాళ్ళు చాలా ఎక్కువగా కనపడతారు అది కూడా ఒక శోభ అలా చెప్తుంటే వంద మంది చెప్తే ఎవడో ఒకడు ఆశ్రయిస్తాడు ఆ చెప్పేది అవసరమే నేను కాదంటలేదు లేకపోతే ఇంకేం చెప్తారో లేకపోతే సోపోతరాలో అవి చెప్పుకుంటూ కూర్చోవాలి సినిమా కథలో అవి చెప్పుకుంటూ కూర్చోవాలి కాబట్టి ఎవడో ఒకడు గీత శ్లోకం ఒకటని ఏదో కర్మ జ్ఞానం భక్తి అని ఏదో అంటూ ఉంటాడు అలాగా ప్రవాహం నడుస్తూ ఉంటుంది దానికి ఎప్పుడూ జోహారే బట్ ద పాయింట్ రిమైన్స్ చెప్పడమే తేలిక ఆచరణ చాలా కష్టం అదొకటి కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది కామ్యకర్మల ఎడల కామనల ఎడల సరైనటువంటి వివేకాన్ని కలిగి వివేకం నుంచి వైరాగ్యాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్ళాలి అక్కడ కామ్యకర్మలు సెటిల్ చేసేసారు ఇంకా గృహస్థుల గురించి చెప్తున్నా ఈ సందేశం ఇంకా నిత్య నిత్య నైమిత్తికములు రెండు ఒకే స్థాయికి చెందినవి అంటే నైమిత్తికము అంటే సంవత్సరంలో మనకి ఉన్న నైమిత్తికాలు ఏమిటో చెప్పమంటారా సంవత్సరంలో తజ్జనం పెట్టి సందర్భం ఉన్న వ్యక్తులు తజ్జనం పెట్టడం అదో నైమిత్తికం గ్రహణం వచ్చినప్పుడు నెత్తి మీద రెండు నీళ్లు పోసుకుని జపం చేయటం అదో నైమిత్తికం మీకు ఏకాదశి ఉపవాసం అలాంటి ఉపవాసం చేసే సందర్భం ఉంటే అలాంటి అలవాటు ఉంటే ఉపవాసం చేయటం అది నైమిత్తికం నిమిత్తాన్ని బట్టి వస్తుంది అంటే ఇంతకు మించి నైమిత్తికం ఇంకేం కాదు కాబట్టి అవి కూడా నిత్యకర్మం లాంటివే తప్పనిసరిగా చేయాల్సినవే వాటికి కూడా ఫలశ్రవణం ఉండదు ఫలం వినపడదు సో అటువంటి నైమిత్తిక కర్మలు తర్వాత నిత్యకర్మలు అంటే ఉదయము సాయంకాలము సంధ్యల ఎందు దేవుణ్ణి ప్రార్థించటము డ్యూటీస్ ఉంటాయి నిత్యకర్మలో డ్యూటీస్ ఉంటాయి లైక్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి as a duty towards the son versus the daughter husband ఉన్నాడు అనుకోండి duty towards wife wife has duty towards husband we have duty towards the state స్టేట్కి ఏదైనా పైసలు కట్టాల్సి వస్తే కట్టేసేయటం సో ఆ విధంగా ఈ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఇవి మనం నిక్కచ్చిగా చేసుకోకపోవడం పోవడం కక్కుర్తి పడకుండా నీట్గా డ్యూటీ చేసేస్తుంది అది మాట్లాడతాం ఇది చేస్తే now the ground is ready for doing శ్రవణ మనన నిధిధ్యాసన అలాగా దాన్ని కర్మయోగానుష్ఠానం చేస్తూ ఆత్మస్వరూపాన్ని సంపాదించే ప్రయత్నం చేయటం అది గృహస్థులు చేయాల్సినటువంటి పని అది అది సందేశం తర్వాత జ్ఞానకర్మణో ఏకం వద నిశ్చిత్యా ఇది ఏక విషయైవ ప్రార్థనానుపన్నా ఉభయో సంభవే ఉభయో సముచ్చయ సంభవే అంటే శంకరుడు క్లోజ్ చేసే ముందు ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కంక్లూడ్ చేస్తున్నారు జ్ఞానకర్మలకి సముచ్చయం సంభవమయ్యే పక్షంలో రెండూ కలిపి ఏకకాలంలో ఏకపురుషుడు అనుష్ఠించడం సంభవమయ్యే పక్షంలో ఇదో అదో ఏదో ఒకటి నువ్వు తేల్చి చెప్పవయ్యా నాకు అనే ప్రశ్న అనుపపన్నం అవుతుంది అలాంటి ప్రశ్న వేస్తున్నాడు జ్ఞానకర్మణోహ ఏకం వద నిశ్చిత్య ఇక్కడే ఆ మాట తదేకం వద నిశ్చిత్య అని అంటున్నాడు ఈ రెండింట్లో ఏదో ఒకటే చెప్పు నాకు ఏదో ఏదో ఒకటి నువ్వు తేల్చి చెప్పు అని అడుగుతాడండి అలా అడుగుతాడండి సముచ్చయం శ్రీకృష్ణుడు బోధించుంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చి చెప్పు నాకు అని అడుగుతాడా ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థిని మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు కూడా బాగా చదువుకోరా అని చెప్పాడు అనుకోండి గురువు అది ఈవేళ చెప్తే మొన్నాడు వచ్చి కాబట్టి నిన్న మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అడుగుతున్నాను మ్యాథమెటిక్స్ బాగా చదువుకోమంటారా లేకపోతే ఫిజిక్స్ బాగా చదువుకోమంటారా ఏదో ఒకటి తేల్చి చెప్పండి నేను అడుగుతాడా వీడు వచ్చి బుద్ధిమంతుడు అలా అడుగుతాడా అడగడు ఎందుకంటే ఆయన చెప్పింది సముచ్చయం అయితే అలా అడగడు కాబట్టి అర్జునుడు అడిగింది ఎలా ఉందంటే రెండు వేరువేరుగా ఉన్నాయి దాంట్లో నువ్వు ఇది చెయ్యి అది వద్దని చెప్పినప్పుడు అడిగే ప్రశ్నలాగా ఉండదు కాబట్టి సముచ్చయం సంభవం కాదు మళ్ళీ మళ్ళీ కథ మొదలే అదే విషయాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్పారు ఇది ఏక విషయ ప్రార్థన నాకు ఏదో ఒకటే చెప్పు అని కోరటం అది చాలా చాలా తప్పుగా ఉంటుంది అది యుక్తియుక్తంగా ఉండదు కానీ మరి అర్జునుడు కొంత తెలివైన వాడని మనం అంగీకరించి సముచ్చయం చెప్పలేదని నిర్ధారించాల్సి ఉంటుంది అర్జునుడు చేసిన ప్రార్థనని బట్టి తర్వాత పోనీ అర్జునుడు మూర్ఖంగా ప్రార్థన చేస్తే పోనీ చెప్పివాడైనా సరిగ్గా చెప్పాలి కదా ఆ మాట అంటారు కురు కర్మైవ తస్మాత్వం ఇది జ్ఞాననిష్టా సంభవం అర్జునస్ అవధారణేన దర్శయిష్యతి అప్పుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్పాలి ఎవడయా రమట్లతో జ్ఞానం ధర్మ రెండు కలిపి చేయమంటూ అంటే ఏదో ఒకటి చెప్పని అడుగుతావేంటి వెళ్ళు కలిపి చేయి అని చెప్పాలి అలా చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు కర్మే చేసుకో నువ్వు ఏదో ఒకటే చేయమని అడిగావు కదా ఒకటే చెప్పు అని అడిగావు కదా చెప్తున్నా తీసుకో రెడీ బీ రెడీ రెండింటిలో ఏదో ఒకటి సెటిల్ చేసి చెప్పాను కదా అడిగావు నువ్వు ఓకే బీ రెడీ పోయి కర్మ చేసుకో గురు కర్మ ఇవ తస్మా అని ఆయన చెప్పాడు ఎందుకు అలా ఉండాలి రెండింటిలో ఏదో ఒకటే చేసుకోవడం సంభవం అయినప్పుడు కర్మ చేసుకోమనేది చెప్పుకుండాలి జ్ఞానం అనేది చెప్పకూడదు పైగా కర్మగడ్డ జ్ఞానం గొప్పదని కూడా అంటున్నామే జ్ఞాననిష్టస్య అసంభవ వాడికి జ్ఞాననిష్ట కుదరదండి వాడికి వాడు పనికిరాడు జ్ఞాననిష్టకి జ్ఞాననిష్టస్య అసంభవం అర్జునస్య జ్ఞాననిష్ట అసంభవం జ్ఞాననిష్టాయా అసంభవం మధ్యలో అకాల ప్లస్లేష ఉండాలి జ్ఞాననిష్టాయా అసంభవం అర్జునస్య అవధారణైన దర్శయిష్యతి మీకు హిందీలో కూడా అసంభవం అని అర్థం రాసి ఉండాలి హిందీలో అసంభవం అని అర్థం రాసి ఉండాలి అవగ్రహం పెట్టుకుంటే సరిపడుతుంది జ్ఞాననిష్ట సంభవం అనే ఉంటుంది కానీ సమాసం విడదీసినప్పుడు జ్ఞాననిష్ట అసంభవం హిందీలో ఏమిచ్చాడు అసంభవం అని ఇవ్వలేదు మరి అదే కాబట్టి జ్ఞాననిష్ట నీకు కుదరదాయా నువ్వు చేయలేవు దాన్ని పోయి కర్మ చేయి అని చెప్పాడు ఎందుకంటే జ్ఞా వీడి కర్మని మానేసి వీడి కర్తవ్య కర్మను మానేసి జ్ఞాననిష్టని హృషి చేసి వెళ్తాడు నెల రోజులు ఉంటాడు ఇంకా అసలు జ్ఞాననిష్ట వంట పట్టక మునిపే వీడు కర్మలో పడిపోతాడు జ్ఞాననిష్ట చాలా కష్టం అండి కర్మ చేయటం తేలికండి జ్ఞాననిష్ట కష్టం స్థూల బుద్ధి గలవాడికి కర్మ చేయమంటే చేస్తాడు కానీ జ్ఞానం అంటే ఏం చేస్తాడు జ్ఞానం అంటే ఏముంటుంది చేయడానికి ఏదో ఒకటి చేస్తే కానీ వీడికి పొద్దుపోదు తిత్తి నోరు ఏదో ఊరుకోదు అలాంటి లక్షణం గలవాడికి నువ్వు జ్ఞాననిష్ఠుడవై ఉండుము అంటే వాడు ఏముంటాడు వాడు అతి కష్టం మీద నెల రోజులు ఉంటాడు ఇంకా ఆ నెల రోజులు అయిపోకమునిపే టికెట్ కొనేసుకుని మళ్ళీ వాపస్ వచ్చేసి సమాజం మీద పడిపోయి సమాజాన్ని ఉద్ధరించేసేయాలి అనే ధోరణిలో పడిపోతాడు ఏదో చెయ్యాలి అనే ధోరణిలో పడిపోతాడు ఎందుకంటే ఏదో చెయ్యాలి అంటే ఏదో చెయ్యాలి అనే అనే ఆ తహతహ వినుకున్న పరిస్థితి ఏమిటంటే ఆ లోపల వాడికి ఒక వెలితిలో ఉంటాడు ఆ వెలితిని ఫిలప్ చేయటం కోసం ఏదో చేయాల్సి ఉంటుంది అనే ధోరణిలో పడిపోతాడు పూర్ణత్వంలో ఉండి చేయడం కాదు సో కాబట్టి అర్జునుడికి కర్మానుష్ఠానమే నిత్య కర్మానుష్ఠానమే చేయాలి కానీ వాడు తన కర్తవ్య కర్మ చేయాలి కానీ జ్ఞాననిష్ట వాడికి సంభవం కాదు అంచేతనే అధికార సంపద లేని వాడికి జ్ఞాననిష్టని పెట్టి వాడిని సన్యాసం చేసి కూర్చోబెడితే అన్ని సమస్యలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు సరే సన్యాసం చాలామంది తీసుకుంటున్నారు తీసుకున్నారు తీసుకుని గీత పాఠం చెప్పడం మొదలుపెట్టాడు ఒక అందమైన అమ్మాయి ఆ పాఠానికి అటెండ్ అయ్యేది ఈయన అమ్మాయిని పెళ్ళాడు తప్పు కదండి న్యాయమేముంది ఈయనేమో ముందు పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించి దీని ద్వారా సమాజాన్ని అంతా ఉద్ధరిస్తానని మొదలుపెట్టి ఇప్పుడు తాను తన భార్య ఇద్దరు మమ్మల్ని ఇద్దరిని కలిపి మీరందరూ పూజ చేయండి అని ఒక కొత్త రూల్ ఒకటి పెట్టాడు ఇంతకుముందు ఆయన ఒక్కరినే పూజ చేయటం పాద పూజ ఇచ్చారు ఇప్పుడు ఆయన్ని ఆయన కొత్తగా పెళ్ళాడిని అమ్మాయిని కలిపి పాద పూజ చేయాల్సి అది ఆ ఆర్గనైజేషన్ స్లోగా డ్విండిల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టాడు ఇప్పుడు ఆ పిల్లాడిని గురుపుత్ర అని చెప్పేసి వాడిని కూడా న్యాయమే ఉంది అలా అంటే అంటే దాంట్లో తప్పేమే వివాహం ఆడటంలో తప్పు కాదు ఆ యోగ్యత ఆ తయారీ లేకుండా వెళ్ళి నిష్టలో పడ్డం తప్పు అలాగే ఒక ఆయన సన్యాసం తీసుకుని అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ఉండే ఒక వైట్ అమ్మాయిని వివాహం చేశాడు వివాహం చేసుకుని ఆవిడ పేరుతో ఆవిడ పేరు మీద ఇప్పుడు ఆవిడకి డిపెండెంట్ ఈయన ఆవిడ అమెరికన్ సిటిజన్ ఆవిడ ఆవిడ వివాహం చేసేసుకుని తర్వాత ఏమో గ్రీన్ కార్డు సంపాదించి ఆవిడకి డైవర్స్ ఇచ్చాడు ఆవిడ ఆవిడకి ఏమి ఇచ్చాడో ఈవిడ ఆవిడ ఇచ్చిందో మొత్తానికి ఆ వివాహం కూడా భగ్నమైంది ఇద్దరు పిల్లలు ఓ పిల్ల నువ్వు ఎట్ట పెట్టుకో ఓ పిల్ల నేను ఎట్ట పెట్టుకుంటాను ఏమిటి ఇదంతా ఇదంతా సన్యాసం అయిన తర్వాత ఇదంతా తప్పు కాదు సంసారంలో భాగంగా ఉంటుంది కానీ సన్యాసం అవసరం కదండి సన్యాసం మళ్ళీ మధ్యలో ఇదొకటి అంతా చాలా కష్టమరంగా ఉంటుంది వాతావరణం విని వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా మనస్సుకి చాలా క్లేషం కలుగుతుంది వీళ్ళకి సన్యాసం ఇచ్చిన గురువు తలవంపులు కింద ఉంటుంది అన్ని సమస్యలు సన్యాసం కూర్చొని కోర్టులో కేసులు వేయటం ఎలక్షన్లో పోటీ చేయటం ఇవన్నీ కూడా సరికాదు అవన్నీ సరికాదు కాబట్టి అర్జునునికి నీకు జ్ఞాననిష్ట వదిలేరా వెళ్ళి కర్మ నిత్యకర్మ చేయి నీ జ్ఞాననిష్ట మాత్రం నేను తర్వాత చూస్తానని ఆయన చెప్పాడు అంతేగాని నువ్వు సముచ్చయం చేయమని చెప్పలేదు కాబట్టి ఈ సముచ్చయవాదం అన్నది సరికాదు చాలా తప్పది ارجن واچ جایسی چیت سے متانی گو روزی پہ چیز జ్యాయసి చేత్ కర్మణ తే మత బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి మూరే మాం నియోజయసి కేశవ హే జనార్దన కర్మణ కర్మ కంటే బుద్ధి జ్ఞానము ధ్యాయసి గొప్పది అని తే నీకు మతాచే అభిమతమైనచో తద్ అప్పుడు మాం నన్ను హే కేశవ ఘోరే ఘోరమైన కర్మణి కర్మయందు కిం నియోజయసి ఎలా నియోగించుచున్నావు అంతకుముందు శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే కర్మ జ్ఞానములు ఉన్నాయి వీటిల్లో కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దిన సందర్భంలో జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేసి అది సార్థకమవుతుంది అది బాగానే ఉంది కానీ అలా కాకుండా కర్మని ఒక కర్తగా ఫలకాంక్షతో ఆచరించే సందర్భంలో ఆ కర్మ జ్ఞానము కంటే చాలా తక్కువది దూరేణ ఎవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని చెప్పాడు అక్కడ నాలుగు శ్లోకాలు ఉన్నాయి ప్రతి శ్లోకంలోనూ బుద్ధి యోగము అనే మాట ప్రతి శ్లోకంలోనూ కూడా బుద్ధి అంటే జ్ఞానం అర్థం జ్ఞానయోగము సో బుద్ధియోగము కంటే ఈ కర్మ చాలా తక్కువది బహుత్ నీచే హై దూరైనా అవరం బాగా కిందది అని చెప్పాడు మరి ఏమయ్య ఆయన సముచ్చయం ఏం చెప్పలేదు ఈ సముచ్చయవాదులు సముచ్చయం చెప్పాడంట సముచ్చయం ఏం చెప్పలేదు ఆయన సముచ్చయానికి విరోధంగానే చెప్పాడు ఆయన సో అలాగా నువ్వు చెప్పావు కదా కృష్ణ నీ ఉద్దేశం అలాగని స్పష్టంగా తెలుసుకొని ఉంది మరి అటువంటప్పుడు ఆ జ్ఞానంలో నన్ను పంపించక ఈ కర్మలో నన్ను పంపిస్తున్నావు ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు ఒక ఆయన దగ్గరికి ఏమో విద్యార్థి వచ్చాడు ఇంటర్మీడియట్ విద్యార్థి నన్ను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్లోకి వెళ్ళాలి నన్ను ఎంపీసీ తీసుకోమంటారా సివిక్స్ తీసుకోమంటారా అని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు చూడు నీ మొహంలో సివిక్స్ కాదు నువ్వు ఎంపీసీ తీసుకో చాలా మంచిది నీకు అది సివిక్స్ కంటే కూడా ఎంపీసీ గ్రూప్ చాలా మంచిది నీకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాడు ఇది ఇంకొకడు విన్నాడు లేకపోతే వీళ్ళు వెళ్ళి ఇంకొకడు చెప్పాడు ఇంకో విద్యార్థి ఆ విద్యార్థి వచ్చాడు ఈ గురువు గారికి వచ్చి గురువు గారు నన్ను ఎంపీసీ తీసుకోమంటారా సివిక్స్ తీసుకోమంటారా అని అడిగాడు అయితే నాయన సివిక్స్ చాలా మంచిది కానీ ఉపయోగపడుతుంది నువ్వు సివిక్స్ తీసుకో చెప్పాడు చెప్తే అప్పుడు వాడు అడుగుతున్నాడు మీరు ఇంతకుముందు చెప్పిన దాన్ని నేను విన్నాను దాని ప్రకారంగా మీ ఉద్దేశంలో మ్యాథమెటిక్స్ సివిక్స్ కంటే గొప్పదని మీ అభిప్రాయం అయినట్టుగా నాకు కనపడుతోంది అట్టి స్థితిలో నన్ను మీరు లోకి ఎందుకు పంపిస్తున్నారు అని వాడు అడిగాడు అలా ఉంటుంది అక్కడ పరిస్థితి అది సముచ్చయం లేదు ఏమీ లేదు ఊరికే శాస్త్రాన్ని కలగాపులగం చేసి మనకుండే భావజాలాన్ని దాని మీద రుద్దే ప్రయత్నం తప్పది అది ఇక్కడ ఉన్న వాతావరణం అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే నేను చెప్పింది ఏదో నేను చెప్పాను అదంతా కరెక్టే అది అలా ఉంటుంది రెండు నిష్టలు ఉంటాయి ఇది ఒకటి ఉంటుంది అదొకటి ఉంటుంది ఆ మ్యాథమెటిక్స్ నిష్ట వాళ్ళు వేరే ఉన్నారు నువ్వు సిబిక్స్ కాలక్రమం చెప్పాడు ఆయన అని రిప్లై ఇచ్చాడు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అది దీంట్లో సముచయం ఉంది మ్యాథమెటిక్స్ సివిక్స్ కలిపి చదువు అని ఎక్కడైనా ఉందా అలాగే లేదు కాబట్టి కాబట్టి అర్జునుడు అడగడము యోగ్యంగానే ఉంది వాడి ఒళ్ళు మండి అడిగాడు నన్ను నా ప్రాణం నేను మాత్రం ఎందుకు అడిగినట్టుగా అడిగాడు తప్పేం లేదు పాపం మాత్రం అడగడంలో తప్పేం నీకు ఇదే చూడకుండా ఆయన వెళ్ళని మళ్ళీ ఈయన చెప్పాడు ఆయన అంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్పాడు కాబట్టి ఎక్కడ విరోధం లేదు ప్రశ్నలో విరోధం లేదు సమాధానంలో విరోధం లేదు సముచ్చయం అంటే ప్రశ్న పోసగదు సమాధానం పోసగదు అంతా కలగాపూరితంగా ఉంటుంది ఈ శ్లోకంలో జనార్దన అంటే సో జనార్దన అంటే జనాన్ అర్ధతి గచ్చతి ఇది జనార్దన అర్ధధాతువుకి పీడా అర్థం ఉంది గచ్చ గమనం అని కూడా అర్థం జనం అంటే జాయతే ఇది జన పుట్టే ప్రాణులు అని అర్థం సకల ప్రాణులయందు గచ్చతి అంటే వెళ్ళుతున్నాడు అంటే వ్యాపించుతున్నాడు అని అర్థం సకల ప్రాణులలో ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం జనార్దన ఇంకో అర్థం ఏంటంటే జనాన్ దుష్ట జనాన్ అర్ధయతి పీడయతి జనార్దన దుష్టజనులను పీడిస్తాడు దుష్టజనులు అంటే ఎవరండి వాళ్ళు ఏదైనా ఒక కాలనీలో మకాన్ చేస్తూ ఉంటారా ఏమి అలానేం కాదు ప్రతివాడు దుష్టజనుడే ఇలాగా ఏదో కొద్దో గొప్ప పాపం చేస్తుంటారు అదే దుష్టజనులు వాళ్ళని పాప దుఃఖాన్ని ఇచ్చి పీడిస్తాడు కాబట్టి జనార్దన అని అర్థం కాబట్టి హే జనార్దన అర్ధధాతువుకి పీడించడం అని అర్థం ఉంది కదా ఏదో జ్ఞానం జ్ఞానం కర్మ కంటే గొప్పదన్నవే మళ్ళీ నన్ను ఇలా హింస పెడుతున్నావు ఏమిటి అని ఆ జనార్దన శబ్దానికి జనుల్ని పీడించడం నీకు అలవాటైనట్టుందే సో జ్ఞానం గొప్పదని ఓ మూల చెప్పి ఓ వైపు చెప్పి నన్ను మాత్రం కర్మే చేసుకోమని చెప్తున్నావు నన్ను ఇలా ఎందుకు హింస పెడుతున్నావు అని ఒక సూచన ఓకే కేశవ అంటే అందమైన కేశములు గలవాడా అని ఒక అర్థం అంటే శ్రీకృష్ణుని కేశాలు అందంగా ఉంటాయి అందమైనటువంటి జుడు జుట్టు ముడి కలవాడు జుట్టు కలవాడు అందంగా ఉంటుంది హెయిర్ స్టైల్ బాగుంటుంది హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేస్తారు ఏమిటో అనుకుంటున్నారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు హెయిర్ స్టైల్ మెయింటైన్ ఒక పర్పస్గా ఒక పని కట్టుకుని హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు సో కాబట్టి అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చేమని అడుగుతారు ఎందుకు చెప్తారంటే అలాగే శాస్త్రంలో అలా ఎందుకు చెప్పారంటే వీడి అహంకారం అంతా కూడా హెయిర్ స్టైల్ని ఆశ్రయించి ఉంటుంది ఇది దేహాభిమానంతో బతుకుతూ ఉంటాడు నేను ఈ దేహమైన అభిమానంతో బతుకుతూ ఉంటాడు దేహంలో కల్లా అర్థం చూసుకున్న సందర్భంలో ఒక విశిష్టమైన సందర్భంలో హెయిర్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది హెయిర్ స్టైల్ మీద అభిమానం ఎక్కువగా ఉంటుంది దేహానికి కొంచెం దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ హెయిర్ స్టైల్ తేడా రాకూడదన్నట్టు అభిమానాన్ని కలిగి ఉంటాడు కాబట్టి వీడి అహంకారము లేక అభిమానము దేహాభిమానము హెయిర్ స్టైల్ పాయింట్లో అధికంగా ఉంది కనుక మొత్తం అంతా ముండనం చేసేస్తే వీడి వికృత రూపం బయట పడుతుంది అది కప్పేస్తాడు ఆ వికృత రూపం బయట పడుతుంది ఆ వికృత అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టి వికృత రూపం ఏమిటి ఈ రూపం ఏమిటి ఆ రూపం ఏమిటి అన్ని రూపాలు మట్టిలో కలిసి రూపాలే దీనికి మళ్ళీ ఒక అందం ఒకట అనే ఒక ఆ వివేకాన్ని తెచ్చుకుని ఆ వైరాగ్య భావనతో సిగ్గు లేకుండా ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుని రావాలి అందుకోసం హెయిర్ స్టైల్ తీసేది అందుకోసమే సన్యాసులు కూడా ఉండమని చెప్పారు ఒక విశిష్ట సందర్భంలో అని చెప్పారు మీకు ముండనం కాని సందర్భం ఇదో ఎక్స్ట్రీమ్ ముండనం ఒక ఎక్స్ట్రీమ్ ఈ ఎక్స్ట్రీమ్ కాకపోతే ఆ ఎక్స్ట్రీమ్ ఏమిటి జటాధారం జటలు ధరించి అంత అంతా అన్కెంప్ట్ హెయిర్ అంటారు చూడండి జడలు కట్టేసి అలాగే పిచ్చుకొని గూళ్ళు కట్టిన లెక్కలో అలాగే జటాధారణం చేసి ఆ బరువు మోసుకో దాన్ని పట్టించుకోకుండా దేహం నుండి ఏ రకమైన అభిమానం లేకుండా తిరిగింది ఇది కానీ అది కానీ అంతేగాని మధ్య మార్గం ఏంటంటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం ఇది కాదు అది కాదు మధ్యలో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయటం అది శాస్త్రం అది పద్ధతి కాదు అది గృహస్థులకు శోభనిస్తుంది వేరే సంగతి కానీ ఆ గృహస్థులు కూడా హెయిర్ స్టైల్ మీద అంత తీవ్రమైన ఎవరైనా సరే దృఢమైనటువంటి ప్రేమతో హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేసేవాడు ఆత్మజ్ఞానానికి పనికిరాడు ఎలా అంత దృఢనిష్టతో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే దేహాభిమానానికి పనికొస్తాడు కానీ ఆత్మస్వరూపానికి ఎలా పనికొస్తుంది కాబట్టి సో కేశ శబ్దానికి జ్ఞానరశ్మయ అనర్థం కాబట్టి కేశానికి కేశవాన్ని గీతా సందర్భంలో హెయిర్ స్టైల్ అని చెప్తారు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు కనుక ఆయన గృహస్థు కనుక ఆయనకి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేటువంటి అధికారం ఉంది కనుక అలా చెప్తారు అర్థం ఉంది కనుక అలా చెప్పారు పాణిని అలా చెప్పాడు పాణిని చెప్పిన దాన్ని కాకుండా ఎందుకు అనాలి శ్రీకృష్ణుడు ఆయన సన్యాసం కాదు ఆయన గృహస్థు కాబట్టి ఆయనకి ఐడియా రైట్ ఫర్ వెరాజ్ అంతే అర్థం చెప్తే శోభ కాదు కాబట్టి ఇంకొంచెం విశిష్టమైన అర్థం ఏంటంటే కేశవ కేశాహ జ్ఞానరశ్మయ కేశ శబ్దానికి రశ్ములు అని పేరు కిరణములు ఏం కిరణాలు రకాల ఎలా తిరుగుతూ ఉంటుంది అన్ని కిరణాలు వస్తాయని కాదు జ్ఞాన కిరణాలు ఇప్పుడు సపోజ్ నేను ఎలా అన్నాను అనుకోండి ఇక్కడి నుంచి కిరణాలు వచ్చి మీ పడ్డాయనుకోండి అబ్బా ఎంత బాగుందని చెప్పేసి మీరందరూ నన్ను ఊరేగించేస్తారు ఊరేగింపు బస్తీలో ఊరేగించేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి ఇంటికి వెళ్తారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గొప్పగా ఆనందంగా ఇంటికి వెళ్తారు ఇది ఏమైంది మీకు ఏమిటి లభించింది దానివల్ల ఏమిటి లాభం కలిగింది ఏం లాభం కలిగింది ఏమీ కలగలేదు నిజానికి మీకు కొంత అధికమైన శ్రమే కలిగింది ఈ ఊరేగించడం తర్వాత మీ జైల్లో ఉన్న పైసల్ని సమర్పించుకోవడము ఇవన్నీ అధికమైన శ్రమే కలిగింది తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సంసారం అలాగే ఉంటుంది భార్యాభర్తల మధ్య కలతలు ఉంటే అవి అలాగే ఉంటాయి కొడుకు చెప్పిన మాట వినకపోతే అది అలాగే ఉంటుంది గ్రహస్థితి బాగులేకపోతే అది అలాగే ఉంటుంది ఏమిటి మీకు ఒరిగింది ఏమిటి ఈ గాడ్ మ్యాన్ వెంటబడి ఏమిటి సంపాదించింది వేస్ట్ అండి అనవసరం ఎందుకు ఉంటే ఇలా అంటే కిరణాలు వచ్చేసి మేము పడిపోయి అనుకోండి అదేదో మహిమగా బాగానే ఉంది దానివల్ల నాకు ఉపకారం అవుతుంది కానీ మీకేం ఉపకారం అవుతుంది మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది నాకు లాభం మీకేమిటి లాభం దానివల్ల మీకు లాభం ఏదో మీరు చూసుకోవాలండి మీకు లాభం ఏమిటి జ్ఞానరశ్మయ జ్ఞానమే లాభం ఇంక ఏది లాభం కాదు మీరు ఏదైనా ఒక పిసరు వివేకాన్ని సంపాదించి ఇంటికి పడ్డ మనస్సుతో వెళ్తే అది మీకు ఉపయోగం మీకు వెయ్యి రూపాయలు ఖర్చైనా నష్టం లేదు అదే మీకు ఉపయోగం ఖర్చు అవ్వాల్సిన అవసరం ఎందుకు ఖర్చు అవ్వాలి మీ వెయ్యి రూపాయలు మీ దగ్గరే ఉంటే మీరే ఖర్చు పెట్టచ్చు ఇంకోటి ఎందుకు ఖర్చు పెట్టాలి మీ వెయ్యి రూపాయలు మీరే ఖర్చు పెట్టచ్చు కాబట్టి this this peculiar animal call that men is a huge problem so so Keshava నలరశ్మి హే శ్రీకృష్ణ మీ నుండి జ్ఞానరశ్ములు వస్తున్నాయి నాకు రెండో అధ్యాయం అంతా జ్ఞానమే జ్ఞానపు ముద్ద అటువంటి జ్ఞానరశ్ముల్ని నా మీద ప్రసరింపజేస్తూ నన్ను ఇలాగా డోలాయమాన స్థితిలో పడేయడం న్యాయం కాదయా నీకు జ్ఞానము గొప్పదని చెప్పేవు కదా ఆ జ్ఞానరశ్ముల్ని నా మీద బలపడయా నన్ను ఈ కర్మలోకి ఎందుకు నెట్టేస్తున్నావు అని అడిగాడు నిజానికి కర్మలోకి నెట్టేయట్లేదు లేదా కర్మ చేయించే తద్వారా జ్ఞాన మార్గాన్ని తీసుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆ విషయం గ్రహించలేక ఇలా అడిగాడు తప్పే తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే ఇప్పుడు కర్తవ్య కర్మ డ్యూటీ ఇప్పుడు సపోజ్ డ్యూటీలు కొన్ని ఎలా ఉంటాయంటే చాలా ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అర్జునుని డ్యూటీ వెరీ అన్ప్లెజెంట్ డ్యూటీ ఇది హ్యాంగ్ మ్యాన్స్ డ్యూటీ లాంటి హ్యాంగ్ మ్యాన్ డ్యూటీ ఉంటుంది వాటి డ్యూటీ ఏం ప్లెజెంట్ డ్యూటీ పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసి నేను డ్యూటీకి వెళ్ళొస్తాను నా డ్యూటీ సక్రమంగా అయ్యేట్లా చూడు భగవానుడా పూజ చేసి బయలుదేరతాను దేవుడు సక్రమంగా అవడం అంటే అక్కడ వెళ్ళి వరసలో ఉరి తీసుకుంటూ రావటం వాళ్ళందరినీ ఉరి తీసేటువంటి పని వీడిది అది డ్యూటీ ఏం డ్యూటీ అది కానీ మరి డ్యూటీ అలాగే ఘోరే కర్మ ఘోర శబ్దాలు అక్కర్లేదు నా డ్యూటీ ఇలాంటి డ్యూటీ పడింది వీళ్ళందరినీ బాణాలు వేసి పుట్టి డ్యూటీలో పడ్డాను నేను అని పాపం బాధపడుతుంది సపోజ్ డ్యూటీ చాలా ప్లెజెంట్ డ్యూటీ అనుకోండి పిల్లలందరినీ తీసుకుని పిక్నిక్కి వెళ్ళని డ్యూటీ అనుకోండి బాగుంటుంది కాబట్టి అలాంటి డ్యూటీ పిక్నిక్కి వెళ్ళే డ్యూటీ కాదు ఏమో యుద్ధం చేయాల్సిన డ్యూటీ దాని ప్రతి మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఘోరే సత్యం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ భాష్యం చూద్దాము ధ్యాయసీతి ధ్యాయసి శ్రేయసి చేత్ కర్మణ సకాశాత్ కర్మణ పంచమేది కర్మ కంటే నేను మీకు ప్రతిపదార్థంలో ఎలా చెప్పాను కర్మ కంటే పంచమి ఆయన అదే కర్మణ సకాశాత్ అంటున్నారు సకాశాత్ అంటే పంచమి కంటే అని సో నీ ఉద్ది నీ తే తవ మత అభిప్రేత హే జనార్దన బుద్ధి అంటే జ్ఞానం హే జనార్దన నీవు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ ఉద్దేశ్యంలో జ్ఞానము కర్మ కంటే గొప్పది అని చెప్పాం జ్యాయసి అంటే శ్రేయసి జ్ఞానం వల్ల హితం కలుగుతుందా పరమహితము కర్మ వల్ల పరమహితం కలుగుతుందా జ్ఞానం వల్ల కలుగుతుంది జ్ఞానము వీడిని పరమేశ్వరంలో ఐక్యం చేస్తుంది ఇంకా నపునరావర్తతే తిరిగి జన్మ జన్మలేని స్థితిని పొందుతాడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు అదే కర్మ చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పుణ్యం అయిపోయిన వెళ్ళి మళ్ళీ వాపసు వస్తుంది కాబట్టి ఏది శ్రేయస్కరమైనది జ్ఞానం అని నువ్వు చెప్పావు నీ ఉద్దేశం అలా ఉంది మరి నీ ఉద్దేశం అలా ఉంటే నన్ను ఈ కర్మలోకి ఎందుకు నెట్టుకున్నావు అని ప్రశ్న మనం తర్వాత పూర్ణముదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే